మనము ఈరోజు పెంపుళ్ళ రహస్యం గ్రంథం నుంచి ఆ బాలిక ద్వారా చెప్పబడిన ముప్పై ఆరు విషయాల్ని చర్చించుకున్నాము ఈరోజు ముప్పై ఏడో విషయము దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం అవన్ పట్టేనో తిరుకచ్చార్ పోలే అని చెప్పి ఈరోజు ఒక విషయము ముప్పై ఏడోది విషయము ఇంకొకసారి వినండి అవన్ ఒరేక పెట్రేనో తిరుకచ్చియార్ పోలే ఈ విషయం గురించి ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది అవన్ వరీక్ అంటే ఒకరికొకరు మాట్లాడడం డైలాగ్స్ అంటాం కదా ఒకరొకరు మాట్లాడుకుంటున్నారు అట్లా సంభాషణ ఒకరికొకరు సంభాషించుకున్నారు కదా ఆ విషయం గురించి ఆమె చెప్తోంది ఎవరెవరు సంభాషించుకున్నారు తిరుకచ్చి తిరుకచ్చితోటి అని చెప్పేసి ఈ ప్రవచనం ద్వారా మనము తెలుసుకోవచ్చు సో ఆ విషయము ఈమెది ఈరోజు ఒక టాపిక్ లాగా మనము తీసుకున్నాము సో ఇక్కడ తెలుసుకోవలసిన విషయం వచ్చేసి తోటి మాట్లాడిన విషయం సో మనము మన బంధువులతోటి మిత్రులతోటి మన భార్య బిడ్డలతోటి తల్లిదండ్రులతోటి ఎట్లా మాట్లాడతామా అదే విధంగా తిరుకచ్చి నంబి అనే ఒక గొప్ప భక్తుడు కాంచీపూర్ణ అంటారు సంస్కృత భాషలంతా తమిళ భాషలో తిరుక్కచ్చి నంబి అంటారు ఈ తిరుక్కచ్చి నంబి ఆ విధంగా వరదరాజుతోటి మాట్లాడుతూ ఉండేవాడు సో ఆ పాయింట్నే ఆమె చెప్తా ఉంది అవన్ వరేక పెట్రేనో తిరుకచ్చియార్ పోలే అని చెప్పేసి సో ఆ భక్తుడు గురించి మనము ఈరోజు తెలుసుకుందాం కాంచీపూర్ణ లేకుండా తిరుకచ్చి నంబి ఇద్దరు ఒకటే కాంచీపూర్ణం వచ్చి సంస్కృతంలో కాంచీపూర్ణ అంటారు తమిళ భాషలో చెప్పినప్పుడు తిరుక్కచ్చి నంబి అంటారు ఆ తిరుక్కచ్చి నంబి గురించి ఈరోజు తెలుసుకోవడానికి మన ముఖ్య ముఖ్యమైన విషయాలు ఏమేమని ఇప్పుడు మనం చర్చించుకుందాము సో దాంట్లో ఆయన వచ్చేసి శ్రీ పెరుంబుదూరు పక్కన వాళ్ళదొక ఊరు గజేంద్ర దాసర్ అని చెప్పేసి ఆయన పేరు పూర్వాశ్రమం యొక్క పేరు వచ్చి గజేంద్ర దాసుడు అని చెప్పేసి పూంతపల్లి అని చెప్పేసి ఆడొక కంచిలుండే కంచి పక్కన ఉండే ఒక ఊరు చెన్నైకి ఆల్మోస్ట్ చెన్నైకి పోయే దారులు ఉంటాయి సో ఆ పూంతపల్లిలో జన్మం తీసుకున్న గజేంద్ర దాస వైశ్య కులానికి సంబంధించిన వాడు వైశ్య కులం వాళ్ళు మామూలుగానే వ్యాపారంలో కొద్దిగా స్మార్ట్గా ఉంటారు వ్యాపారం మంచిగా తెలుసుకున్న వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ తండ్రి తన యొక్క కుమారుడు కూడా తన సొమ్ము కొద్దిగా ఇచ్చేసి సో నీవు ఏదో ఒకటి వ్యాపారం చేయి మీరు వ్యాపారం చేసి భౌతికంగా ముందుకొచ్చే మార్గాన్ని తెలుసుకోండి అని చెప్పేసి కొద్దిగా డబ్బులు అంత ఇచ్చేసినాడు అయితే ఆయన ఆలోచించినాడు ఈ వ్యాపారం వచ్చేసి భౌతికమైన వ్యాపారం ఎంతైనా కానీ చనిపోయేంత వరకు మనకు లాభం ఇస్తాయి ఈ చనిపోయిన తర్వాత కూడా లాభం వచ్చే ఏదైనా వ్యాపారం చేయాలని చెప్పేసి ఆ ఉండే డబ్బుల్ని మనమైతే మన డబ్బులు ఏం చేస్తాము ఏదో ఒకటే మనకు లాభం వచ్చే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటాము మనకు మనకు కావలసిన వాళ్ళ పేర్లు పెట్టుకుంటాము నామినేషన్గా ఆ విధంగా అంతా చేస్తాము అయితే ఆయన వ్యాపారం చేసుకున్నాడు మంచి మంచి భక్తుల్ని పిలిపించేసి మంచిగా ఉండే డబ్బులతోటి అన్నదానం చేస్తున్నాడు మహామహా వైష్ణవులంతా పిలిపించేసి బాగా వాళ్ళని సంతృప్తి చేసి వాళ్ళని మంచిగా వాళ్ళు ఆనందపడే విధంగా వాళ్ళకు సేవ చేసుకున్నాడు కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ తండ్రి అడిగినాడు గజేంద్ర దాసుల వారిని నాయన డబ్బులు ఇచ్చినాను కదా ఏం వ్యాపారం చేసుకున్నాము ఎంత లాభం వచ్చింది ఎట్లుంది నీ వ్యాపారము విజయవంతంగా సాగుతుందా అని అడిగితే ఆయన అన్నాడు ఆ మంచిగా జరుగుతుంది నాన్న ఇక్కడేదో విత్తనాలు వేసినాను అది పండుతా అది చెట్టుగా మొలకలు వస్తూ ఉంది పండ్లు పైకి పోయిన తర్వాత వస్తాయని అన్నాడు తండ్రికి అర్థం కాలే ఏం రా ఇక్కడ వేస్తే పండ్లు పైకి పోయిన తర్వాత పండ్లు వచ్చేది ఇది ఏం వ్యాపారము ఏదో భార్య బిడ్డల కోసం కొన్నిసారి మనం టెంకాయ చెట్లు పనసకాయ చెట్లు మామిడి చెట్లు నాటుతాము నాటితే అది మళ్ళీ రెడీ అవ్వడానికి కొద్ది టైం పడుతుంది కొని మన పిల్లలను తింటారులే అని చెప్పేసి ఏదో బంగన్పల్లియో మంచి మంచి ఇమాం పసందో ఏదో మంచి మంచి పండ్లు నాటేస్తాం అది కొన్నిసారి మనం తిన్నాం మనకు తెలుసు ఇది మన ఎక్కడ ఇది చెట్టు పెరగడానికి ఇంత టైం పెడతాయి మన ఎక్కడ తింటాం దీన్ని పోని మన పిల్లలు ఎవరైనా తింటారులే అని చెప్పేసి ఆలోచిస్తాం ఇది తాను తినే ప్రసంగం లేదు ఇది ఏదో ఇక్కడ విత్తనాలు వేసి పండ్లు పైన పెరకడం అంటే ఇది ఏం రా బాబు ఇది ఏం వ్యాపారం అని తండ్రి ఇంక కొద్దిగా అడిగినాడు అడిగితేనన్నాడు అవును నాన్న ఇక్కడ మనం మంచిగా వైష్ణవులకి అంత సేవ చేసుకునేసి వాళ్ళకు ఒక వాళ్ళకు అనుగ్రహం అంతా దొరికిపోయింది అనుకోండి పైన పోయినప్పుడు భగవంతుడు మనం చూసి ఆనందపడతాడు అని చెప్పేసి ఓహో ఎట్లాంటి వ్యాపారమా ఇది ఇక్కడ విత్తనాలు వేసుకొని అక్కడ పండ్లు తీసే వ్యాపారం అయితే నీవు అటువంటి పని చేసుకొని చెప్పేసి ఇంటి నుంచి బయట పంపించేస్తున్నారు కొద్ది బుద్ధి రావాలా డబ్బులు అంటే ఎంత డబ్బులు సంపాదించడం ఎంత కష్టం ఉంది డబ్బులది ఒక విలువ ఏమని తెలుసుకోవాలా వాళ్ళు వాళ్ళు కష్టపడితే వాళ్ళకి తెలుస్తాయి ప్రతిసారి అడిగినప్పుడు అడిగినప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు ఇస్తూ ఉంటే వాళ్ళకి అర్థం కాదని చెప్పేసి గజేంద్ర దాసుని ఇంటి నుంచి బయట పంపినారు బయట పనిపించిన ఏముంది ఎప్పుడూ తలుపు తెరిచి పెట్టుకున్న దేవుడు ఉన్నాడు ఎప్పుడుకో స్వాగతం పలికి భగవంతుడు ఉన్నాడు భక్తుల కోసం రెడీగా ఉంటాడు కాబట్టి ఆయన ఎక్కువ భయపడలే బయట పనిపిస్తే ఏముంది వసుదేవ కుటుంబంలో నేను ఒకడే జాయిన్ అవుతాము ఏముంది భగవంతుడికి ఏం భక్తులు ఎప్పటికైనా బరువు కారు ఎంతమంది వచ్చినా వాడికి ఏం సరిపోవట్లేదు కాబట్టి నన్ను ఇంతమందిని పోషించేవాడికి నన్ను ఒకటిని పోషించలేడవాడు అని చెప్పేసి ఆ దేవుడు అని చెప్పేసి తాను భగవంతుడికి సరెండర్ అయిపోయినాడు అట్లా వరదరాజు దగ్గర వచ్చినాడు వరదరాజు వచ్చేసి వరదరాజు పైన చాలా ప్రేమం పెంచుకున్నాడు అట్లా ప్రతిసారి వరదరాజుతోటి మంచి సంబంధం వచ్చింది మంచి భక్తితోటి వరదరాజుని పెరుందేవి తాయారిని ఆయన భార్యని ప్రతిరోజు తలుచుకొనేసి వాళ్ళొక్క ఆశీర్వాదానికి వాళ్ళొక అనుగ్రహానికి ఈయన పాత్రుడైనాడు ఈ విధంగా జీవితం గడుపుతూ ఉంది తర్వాత వరదరాజు అగ్ని నుంచి వచ్చినాడు కాబట్టి ఆయన కొద్దిగా వేడి ఉంటుంది కాంచీపురం ఎప్పుడు కూడా చాలా అక్కడ ఒక క్లైమేట్ ఎప్పుడు వేడిగా ఉంటుంది అంతేకాకుండా స్వామి కూడా మీరు స్వామిది ఒక లీలలు మనము తెలుసుకోవచ్చు కాంచీపురం అంటే కా అంటే బ్రహ్మదేవుడు అంచిత అంటే పూజించిన పురి అంటే ఊరు బ్రహ్మదేవుడు పూజించిన ఊరు అంటే బ్రహ్మదేవుడు ఎవరిని పూజించినాడు వరదరాజుని యజ్ఞ ప్రత్యజ్ఞ కృత్యజ్ఞ యజ్ఞ భుగ్యజ్ఞ సాధన యజ్ఞాంత కృత్యజ్ఞ విష్ణు శాసనాములు వచ్చే ఆ యజ్ఞ నుంచి వచ్చినవాడు యజ్ఞభోక్తుడు యజ్ఞక ఆవేశించినవాడు ఇదంతా మాటలు ఎక్కడ వస్తుందంటే విష్ణు సంస్థ చివరికి వచ్చే మాటలంతా భీష్మదేవుడు భీష్మ పితామహ ఈయన గురించి చెప్పినాడని చెప్పేసి వరదరాజు గురించి చెప్పినాడని చెప్పేసి వాళ్ళందరూ శాస్త్రకారులు చెప్తున్నారు శ్రీ సంప్రదాయం వాళ్ళు అట్లా ఈ యజ్ఞ ప్రత్యజ్ఞ ప్రత్యజ్ఞ ఇటువంటి శ్లోకాలంతా యజ్ఞ నుంచి వచ్చిన వరదరాజకు సంబంధించిన శ్లోకాలు అని చెప్పేసి అందరొక్క అభిప్రాయం అట్లా ఈయన ఏం చేస్తాడంటే ఈ బ్రహ్మదేవుడు ఒక చోట తపస్సు చేసినాడు అక్కడ చాలాసారి త అక్కడ తపస్సు చేస్తే చాలా సంవత్సరాల తర్వాత భగవంతుడు దర్శనం ఇచ్చినాడు వస్తాన్ని పిలిచినాడు పిలిస్తే కళ్ళు తెరిచి చూస్తే ఏం కనపడట్లేదు కేవలం జల రూపం కనిపించింది ఒక కోనేరు కనిపించింది అప్పుడైతే బ్రహ్మ భగవా ఈయన బ్రహ్మదేవుడు అరే నీ దివ్య రూపం చూడాలని నేను కోరుకున్నాను నాకు కనపడట్లేదు అంటే భగవంతుడు అన్నాడు ఇక్కడ నేను జల దర్శనం ఇస్తున్నాను ఇదే నా రూపం అని చెప్పేసి దర్శనం ఇచ్చినాడు అదే ఈ జైపూర్కు ఒక వంద కిలోమీటర్ దూరంలో ఉండే పుష్కర్ అనే క్షేత్రం తర్వాత మళ్ళీ ఆయన ఇంకొక చోట పోయి తపస్సు చేసుకున్నాడు తపస్సు చేసుకుని అక్కడ ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసుకున్న తర్వాత మళ్ళీ భగవంతుడు ఆయన పిలుస్తాడు ఏ వస్తా అని చెప్పేసి బిడ్డ అని పిలిస్తే మళ్ళీ కళ్ళు తెరిచినాడు కళ్ళు తెరిస్తే అక్కడ ఒట్టి చెట్లే కనిపించింది అయితే స్వామి నీ దివ్య రూపం నాకు కనపడట్లేదు ఒట్టి చెట్లే కనిపిస్తుందని చెప్తే భగవంతుడు అన్నాడు ఇక్కడ నా వనరూపమే దర్శనం నీకు నేను రూపంలో ఇక్కడ ఉన్నానని చెప్పేసి ఆ వనమే నైమిషారణ్యం ఆ అడవియే నైమిషారణ్యము సాక్షాత్ అక్కడ వనరూపమే భగవంతుని యొక్క రూపం అట్లా అనుకోవాలి దేవరాజ పెరుమాళ్ అక్కడ కూడా ఉంటారు సో తర్వాత బ్రహ్మదేవుడు లేదు లేదు నేను మీ దివ్య రూపం చూడాలని తపస్సు చేసుకున్నాను నిన్నాళ్ళని చెప్పిస్తే సరే ఎక్కడ నీవు తపస్సు చేస్తే ఒకసారి చేసిన తపస్సు కొన్ని లక్షల కొలిది ఎక్కువ అవుతుందా అటువంటి ప్లేస్కి పోయి నేను తపస్సు చేయాలని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు అయితే ఆయన కాంచీపురం అనే క్షేత్రంకి వచ్చి తన యొక్క తపస్సుని కంటిన్యూ చేస్తాడు కాంచీపురం మీరు విని ఉంటారు అయోధ్య అవంతిక కాశీ సప్తైక మోక్ష మోక్షదాయక అని ఏడు మోక్షదాయక మా ఇది హరిద్వార్ ఈ అన్ని ప్లేసుల్లో కాంచి కూడా కలిసి వస్తుంది కాంచి కూడా ఒక మోక్షం ఇచ్చే చోట మోక్షదాయిక ఏడు చోటలు కాంచి కూడా మోక్షం ఇచ్చే చోట అని చెప్పేసి శాస్త్రంలో వర్ణింపబడింది అక్కడ వచ్చాన యజ్ఞం చేస్తాడు యజ్ఞం చేసినప్పుడు సరస్వతిని పిలవలేదు పిలవకుండా యజ్ఞం చేసిన వల్ల సరస్వతి కొద్దిగా కలత చెందింది ఈయన యజ్ఞాలకు వేరే వేరే విధంగా భంగం వచ్చే విధంగా సరస్వతి చేసింది సరస్వతి చీకటి చేసింది ఒకసారి చీకటి చేసినప్పుడు అప్పుడు భగవంతుడు దీపం పట్టుకొని వస్తున్నాడు ఇప్పుడు కూడా ఆ ఏరియాలో దీపప్రకాశ పెరుమాళ అని చెప్పేసి మనం చూడవచ్చు తర్వాత సరస్వతి ఫుల్ రాక్షసుల్ని సృష్టించింది అప్పుడుకు అక్కడ భగవంతుడు ఎనిమిది భుజాలతోటి అవతారం తీసుకుని అన్ని రాక్షసుల్ని సంహారం చేసినాడు ఇప్పుడు కూడా అక్కడ గుడి ఉంది అష్టభుజ పెరుమాళ్ అని చెప్పేసి దివ్యదేశం ఉంది తర్వాత ఎన్నో దయ్యాలనంతా సృష్టించినాడు అప్పుడు భగవంతుడు ఆ నరసింహస్వామికి వచ్చేసి ఆ భూత ప్రేత పిశాష గణాలని నాశనం చేసినాడు అదే నరసింహ స్వరూపము ఇప్పుడు కూడా అక్కడ ముకుంద నాయక్ అనే ఒక గుడి ఉంది అక్కడ సింగపెరుమాళ్ సింగపెరుమాళ్ కోవిల్ అని ఉంది మనము ఇప్పుడు కూడా అక్కడ చూడవచ్చు తర్వాత పచ్చేవణ్ణన్ ప్రబలవణ్ణన్ అని చెప్పిస్తుంది ఆ రాక్షసుని సంవారం చేసిన తర్వాత భగవంతుని ఒళ్ళంత ఎర్ర కనిపిస్తూ ఉండింది అదే ప్రబలవణ్ణన్ అనే ఒక దివ్య దేశము అక్కడ ఉంది తర్వాత సరస్వతీదేవి నది రూపంలో ప్రవేశిస్తూ వస్తూ ఉంది నదికి అడ్డంగా భగవంతుడు వచ్చి పనుకుంటాడు పనుకుంటాడు ఆయనే తిరువేగ మనం లాస్ట్ టైం తిరుమలిసే ఆళ్వారి స్టోరీలు విన్న విన్న మీకు వినింది గుర్తుంటుంది ఆ సొన్నవన్న సేద పెరుమాళ్ ఎవరైతే ఆ తిరుమలిసే ఆళ్వారు అయ్యా మణివన్న వెళ్తున్నాడు సారీ కణికణ్ణని వెళ్తున్నాడు మణివన్న నువ్వు రా నీ చేపల్ని మడతపెట్టేసి రా అంటే పాముని అట్లే పెట్టి సంకలు పెట్టుకొని వచ్చిన దేవుడు ఆయనే భగవ ఈ సరస్వతి దేవి నది రూపంలో వేగవతి అనే నది రూపంలో వచ్చి యజ్ఞశాలను కొట్టుకొని పోవాలని వచ్చినప్పుడు అడ్డంగా పనుకునేసి సరే నీకు శక్తి ఉంటే దాటుకొని వెళ్ళి చూద్దామని చెప్పేసి సరస్వతి అక్కడ సరెండర్ అయిపోయి సరస్వతికి ఉపదేశించే ముద్రలో భగవంతుడు పనుకొని ఉంటాడు ఇప్పుడు కూడా మనం అక్కడ చూడొచ్చు ఆ సొన్నవన్న సేద పెరుమాళ చెప్పింది చేసిన పెరుమాళ్ ఏం చెప్పినాడా దాన్ని చేసి చూపించిన పెరుమాళ్ పండుకోమంటే పండుకున్నాడు రమ్మంటే రమ్ వచ్చేసినాడు మళ్ళీ పండుకోమంటే మళ్ళీ పండుకున్నాడు అట్లా బండ సీత పెరుమాళ్ కారి యథోక్త కారి అని చెప్పేసి అట్లా ఆ ది దివ్య దేశము అక్కడికి వచ్చింది ఇంకా అక్కడ దగ్గర దగ్గర పద్నాలుగు దివ్య దేశాలు ఉన్నాయి తర్వాత వైకుంఠ విన్నగరం ఉంది ఉలగలంద పెరుమాళ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు కామాక్షి టెంపుల్కి పక్కనే ఉంటుంది కామాక్షి టెంపుల్ లోపల ఒక కళ్వర్ అనే ఒక విగ్రహం ఉంది దివ్యదేశము ఏకాంబరేశ్వర టెంపుల్ లోపల ఒక దివ్యదేశం ఉంది నిలాతుంగ చూడాలని చెప్పేసి తర్వాత పాండవదూత పెరుమాళ్ చాలా బ్యూ బ్యూటిఫుల్ అంటే ఉలగలంద పెరుమాళ్ పాండవదూత పెరుమాళ్ చాలా బాగుంటారు ఎంత చూసినా చూడాలనిపిస్తుంది అక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంది పక్కనే చిన్న కాంచీపురం వరదరాజ పక్కనే ఉండేది ఇస్కాన్ డివోటీస్ పైన చాలా అక్కడ ఉండే పూజారి చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు సో చాలా బాగుంటాయి ఆయన నరసింహ ముకుంద నాయకన్ కోయిల్ అని చెప్పేసి నరసింహస్వామి ఆ సింగపెరుమాళ్ కోయిల్ అంటే అందరికి అర్థమవుతుంది అట్లా దగ్గర దగ్గరే పది పద్నాలుగు దివ్య దేశాలు మనకు అక్కడ మనము చూడవచ్చు యథోత్క యథోత్క ఈ కంచి వరదరాజ స్వామి పక్కన ఉండేది అష్టభుజ పెరుమాళ్ ప్రకాశ పెరుమాళ్ తర్వాత యథోక్త కార్య సొన్నబండ సేద పెరుమాళ్ అట్లా ఈ నాలుగైదు గుడిలో పక్కన ఉంటుంది వేదాంత దేశికన ఒక బర్త్ ప్లేస్ కూడా అక్కడే ఉంటుంది దీపప్రకాశ పెరుమాళ్ కోయిల్ పక్కన ఉంటుంది తర్వాత కొద్దిగా పెద్ద కాంచీపురం పక్కన కామాక్షి టెంపుల్ లోపల కళ్వరు ఉంటారు తర్వాత అక్కడే కొద్దిగా బయటకు వచ్చేస్తే ఉలగలంద పెరుమాళ్ళు ఉంటారు కొద్దిగా అక్కడ నుంచి గన్ ఒక ఒకటిన్నర కిలోమీటర్ పోతే పాండవదూత పెరుమాళ్ళు ఉంటారు తర్వాత ఏకాంబరేశ్వర టెంపుల్ పక్కన ఉంటుంది అక్కడ లోపలికి పోతే నిలాతంగా చూడనని ఒక దివ్యదేశం ఉంటుంది అట్లా ఈ వైకుంఠనాథన్ పెరుమాళ్ అని చెప్పేసి ఇంకొక దివ్య దేశం ఉంటుంది ఇట్లా ఇన్ని దివ్య దేశాలు మనము మంచిగా అక్కడ మనము చూడవచ్చు చాలా ప్లేసులు మనం అక్కడ దివ్య దేశాలని మంచిగా గమనించవచ్చు ఒక రోజు ఉంటేనే ఒకటే ఒకటిన్నర రోజు లోపల అన్ని దివ్య దేశాలు కవర్ చేయొచ్చు కొద్దిగా దూరం అయితే తిరుపుట్కళి అని చెప్పేసి ఒక ఊరు ఉంటుంది అక్కడ ఒక దివ్యదేశం ఉంటుంది ఇంకా ముందుకు వెళ్తే ఇంకా వైద్య వీరరాఘవ రాఘవ స్వామి పెరుమాళ్ళు ఉంటారు అట్లా ఈ బ్రహ్మదేవుడు వచ్చేసి ఇట్లా తపస్సు చేస్తే యజ్ఞం చేసినప్పుడు సరస్వతి నది రూపంలో వచ్చినప్పుడు ఈ సొండబండ సీత పెరుమాళ్ళు వెంతనలాగా అట్లే ఒక బ్రిడ్జ్ లాగా పండుకుంటాడు అడ్డంగా అట్లా తర్వాత సరస్వతికి ఉపదేశం అంతా చేసి సరస్వతి కూడా కొద్దిగా వినయపూరితంగా తయారైపోయింది అంటే భర్తతోటి ఎట్లా ఉండాలని చెప్పి కొన్ని ఉపదేశం అంతా చేసినారు ఆ సమయంలో ఆ యజ్ఞ నుంచి భగవంతుడు వస్తాడు ఆయనే ఆ వరదరాజస్వామి మూల రూపంలో ప్రకటమవుతాడు ఈ యజ్ఞ నుంచి వచ్చిన వల్ల ఆ చిన్న వరదరాజమూర్తిలో ఫేసులు మనం చూస్తే ఆ ఒక మార్కులో మనం చూడొచ్చు రెండు చోట ఈ విధంగా ఉంటుంది ఒకటే యజ్ఞ నుంచి వచ్చిన వల్ల వరదరాజు చిన్న వరదరాజు మూర్తిలో ఉత్సవమూర్తిలో ఆ మరకలు ఉంటాయి తర్వాత కంచి పార్థసారథి సారీ తిరువళ్ళికేణి పార్థసారథి టెంపుల్లో అక్కడుండే చిన్న మూర్తులు కూడా భీష్ముడు బాణల ద్వారా కొట్టిన మార్కులో ఆయన ఒక ఫేసులు మనము చూడొచ్చు అక్కడ ఉండే ఉత్సాహమూర్తిలో అట్లా ఇట్లా రెండు టెంపుల్ మనం ఈ విధంగా చూడొచ్చు ఈ విధంగా వరదరాజ స్వామి అవతారం తీసుకుంటాడు మామేకం శరణం రజ చేతిలో మా శుచాన్ని రాసి ఉంటాడు స్వామి ఒక చేతులు చూస్తే భయపడద్దు బాధపడద్దు నేను చూసుకుంటాను నేను అని చెప్పేసి రాసి ఉంటుంది మా శుచ బాధపడద్దు అని చెప్పేసి చాని దగ్గర నుంచి చూడొచ్చు ఇప్పుడు వరకు అయితే మళ్ళీ ఫ్యూచర్లో ఏమో ఏమవుతుందో చెప్పలేము కానీ ఇప్పుడైతే మనం వరదరాజ్ దగ్గర పోయి చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ స్మైలింగ్ ఫేస్ ఉంటుంది చాలా ఫేస్ చూస్తేనే చాలా సాఫ్ట్గా ఉంటుంది నవ్వుతూ ఉంటాడు ఏ ఇది ఉండదు కోపతాపలేముండదు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు కానీ అగ్ని నుంచి వచ్చినాడు లోపల మన దగ్గర దగ్గర కింద నుంచి లెక్క పెడితే ఒక నలభై స్టెప్స్ పైకి పోవాలి ఆయన పైన ఉంటాడు సో అంత పైకి పోయేస్తే మనం దర్శనం చేసుకుంటే మన మనసు అట్లే కరిగిపోతాయి ఎంత చక్కగా నవ్వుతూ చూస్తేనే చాలా స్వీట్గా ఉంటాడు శరీరము మాత్ర స్వీట్గా అది చూసేదే కాదు హృదయం కూడా అంతే సాఫ్ట్గా అంతే మెదువుగా అంటే అంతే ప్రేమపూరితంగా ఉంటుంది ఒకసారి పూజారులంతా కలిపి మంచిగా ఆయనకు తిరుమంజనం చేసినారు అభిషేకం చేసినారు అభిషేకం చేసేసి మంచిగా రుద్దేసి మంచిగా రుద్దితే ఆయన అన్నాడు నటాదు రమ్మాడని చెప్పేసి ఒక భక్తుడు ఉంటాడు ఆ భక్తుడు కంటాడు ఏమిది పూజలు ఏమి రాయి రుబ్బినట్లు రుబ్బుతున్నారు నన్ను పట్టుకొనేసి చెప్పప్ప వాళ్ళకు నా శరీరం చాలా సాఫ్ట్గా ఉంటుంది కొద్దిగా మెదువుగా అభిషేకం చేయం చెప్పు అభిషేకం చేసి ఆ పసుపు వేసుకుని రుద్దుతున్నారు చూడు నర నరాలంతా బయటకు వస్తూ ఉంది చూడు ఎర్రగా నరాలు బయట కనిపిస్తుంది చెప్పు నేను మీలాగనే మరి అంత రుద్దేదొద్దు కొద్దిగా సాఫ్ట్గా రుద్దండి అని చెప్పు అని చెప్పేసి అట్లా నటాదురమ్మళ్ళు చాలా క్లోజ్గా ఉంటాడు ఆయనతోటి నటాదురమ్మళ్ళు ఇంకొకసారి ఆయనకు మహాప్రసాదం దొరికింది పాల్ పాల్ మహాప్రసాదం దొరికింది వరదరాజుది నైట్ పనుకున్నప్పుడు తాగుదామని చెప్పేసి తాగినాడు తాగితే దాంట్లో ఒక చిన్న మేకు దొరికింది మేకు దొరికితే బాధపడేసినాడు అయ్యో నా బిడ్డలాగా చూసుకుంటాడు వరదరాజని ఆ బిడ్డది గొంతుకి ఏమైపోవాలా ఈ మేకు ఎట్లా ఎట్లా దేవుడికి ఎట్లా నైవేద్యం పెట్టినారు ఎట్లా దేవుడికి నైవేద్యం పెట్టేది పూజారులు అని చెప్పేసి ఏడుస్తా కూర్చుంటే నైట్ వరదరాజు అక్కడికి వస్తాడు ఎందుకమ్మ బాధపడతావు అమ్మలాగానే మాట్లాడుతాడు ఆయనతో ఆ నటదురామాడు అని చెప్పేసి ఒక భక్తుడు ఆయనతోటి వాన పుత్రవాత్సల్యం కలిగిన భక్తుడు ఉన్నాడు ఆయన అమ్మ ఈయన బిడ్డలాగానే యాక్ట్ చేస్తాడు ఆయన ముందు ఎందుకమ్మ నీవు బాధపడతావు నేనేం తాగలేదు అది తాగినాను నాకు మేకు దొరికింది నేను ఉమ్మేసిన దాన్ని అది నీ అట్లే మళ్ళీ నీట నీకు వచ్చింది నీకు వచ్చిన వల్ల కదా నీవు తెలుసుకున్నావు దాంట్లో మేకుందని చెప్పేసి నేను తాగి ఉంటే నా కడుపు పోయి ఉంటుంది కదా అది నేను తాగలేదు అది తాగినప్పుడు దొరికింది మళ్ళీ ఉమ్మినాను కాబట్టి అది నీకు నీకు దొరికింది ఎందుకు నీవు బాధపడుతుంది నేను తాగలేదు కదా అది మేకే నేను తినలేదు కదా అని చెప్పేసి ఆయన చెప్తాడు అట్లా చాలా సాఫ్ట్ డీలింగ్స్ ఒక్కసారి అక్కడి నుంచి దొడ్డాచార్య అని ఒక డ్యూటీ ఉంటాడు ఆయన దగ్గర అయితే శివలింగర్ అని చెప్పేసి ఒక ఊరు ఉంటుంది పక్కన ఒక నరసింహటామి టెంపుల్ దగ్గర దగ్గర అరవై కిలోమీటర్ ఏమి ఉంటుంది అక్కడ నుంచి శివలింగర్ అక్కడ అక్కడ నుంచి వస్తాడు ఆ డివోటి దొడ్డాచార్య అనే ఆ డివోటి అంత దూరం నుంచి వస్తాడు గరుడ సేవక్ అయితే ఒక్కసారి గరుడ సేవకు రాలేదు గరుడ సేవకు రాలేదని చెప్పేసి వరదరాజు వీళ్ళతోటి అడుగుతూ ఉంటాడు గరుడతోటి ఏ గరుడ మన మంచి టీఓటి ఆయన ఎక్కడ కనపడట్లేదే మన దొడ్డాచార్య కనపడట్లేదా నీకేనో కనిపిస్తే ఆపు అన్నాడు అయితే వరద ఆయన గరుడు అన్నాడు నేను కూడా చూస్తున్నాను స్వామి నాకు కూడా కనపడట్లేదు ఎక్కడైనా కనిపిస్తే మాట్లాడదాము ఆగుతామన్నాడు కానీ ఎంతసేపు చూసినా కనపడట్లే భగవంతుడు చూసాడు చూసాడు కనపడట్లేదు గరుడకన్నాడు ఏమైనా రాలేదు ఈసల మనం అలా ఊరుకుపోదామా అని చెప్పేసి గరుడు అన్నాడు ఫంక్షన్ అంతా అయిన తర్వాత మీరు ఫ్రీ అవుతారా నేను ఫ్రీ అవుతాను ఇప్పుడు అందరు మనల్ని మోస్తూ తిరుగుతున్నారు ఇప్పుడు పోతే బాగుండదు పబ్లిక్ ఇంతమంది మనం చూస్తున్నారు కదా మన ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత మనం ఇద్దరు బయలుదేరదామని అయితే భగవంతుడు ఉన్నాడు అంతసేపు ఆయన చూడలేక నేను ఉండలేను ప్రతిసారి గరుడ సేవకు వచ్చేవాడు కదా ఏదో ఒక కారణం వల్ల రాలేదు ఎందుకు ఆయన వచ్చేంత వరకు ఫంక్షన్ అయ్యేంత వరకు వెయిట్ చేసేది ఎందుకు మననేమన్నా తిడతారా మనం కొద్దిసేపు పోయి వచ్చేస్తే ఏదో బయటకు పోయి వచ్చిన స్వామి అనుకుంటారు పదమన్నాడు ఎట్లా స్వామి ఇంతమంది చూస్తున్నారు కదా మనని ఇంతమంది మనని పట్టు అది పగలపట్ట జరుగుతాయి గరుడు వస్తావా నైట్ ఏదో చీకటి ఏం కనపడలేదు స్వామి కనపడలేదు ఏదో చెప్పు తప్పించుకోవచ్చు ఇది అట్లా కాదు మంచి వైశాఖ మాసం మే మాసం ఈ కరోనా వల్ల ఈసారి ఏమైంది తెలియదు కానీ మామూలుగా ఈ మే మాసము వైశాఖ పౌర్ణమి ఏమైనా జరుగుతుంది గరుడ సేవ అక్కడ డే టైం జరుగుతుంది స్వామి అన్నాడు ఏం ఏం కాదు ఆ వెదురులంతా ఉంటాయి కదా పల్లకిలు గరుడ మూర్తి ఉంటుంది గరుడ పైన వరదరాజు కూర్చున్నాడు అక్కడి నుంచి స్వామి అంటున్నాడు గరుడకు ఎగురు ఎగురు అంటున్నాడు ఈయన చూస్తున్నాడు కొన్ని వేల మంది ఇంతమంది ఎదురులు ఉన్నారు ఏమంటున్నాడు స్వామి మాటలకు అర్థం ఉందా ఇంతమంది ముందు ఎగురిపో ఎగురిపో అంటున్నాడు ఇంకా భగవంతుని ఆజ్ఞను ధిక్కరించలేము స్వామి ఇంతమంది చూస్తున్నారు నీవు ఎట్లా కరెక్ట్ ఆలోచిస్తూనే చెప్తున్నావు కదా అంటే ఏముంది ఏముంది గరుడ వీళ్ళ మన ఏమైనా చేయగలుగుతారు ఏం చేయలేరు కదా మనల్ని నువ్వు ఎగిరినావు అని చెప్పి చిన్న పట్టుకుంటారు ఏమి ఎగురు పోదాం అక్కడికన్నాడు ఇంకా మళ్ళీ నన్ను తిట్టకూడదు ఏం తిట్టను పోదాం అన్నాడు పబ్లిక్ అంతా చూస్తున్నారు ఆ వెదురులు మోసేవాళ్ళు మోస్తూనే ఉన్నారు దానిపైన ఆ వెదురుకు సెట్ చేసి గరుడని పెట్టినారు ఆ గరుడకు సెట్ చేసి భగవంతుని కూర్చోబెట్టినారు గరుడ వాహనం పైన ఇంకా పబ్లిక్ చూడంగానే ఆ గరుడు అట్లా ఎగిరిపోయినాడు చూస్తున్నారు చూస్తున్నారు పల్లెకిలు పల్లెకిలు ఆ వెదురు మాత్రం ఉండిపోయింది గరుడ లేదు వరదరాజు లేదు ఇద్దరు లేదు అరే స్వామి స్వామి అని చెప్తే అందరూ చెప్తా చెప్తా ఉంటేనే మామూలుగా ఏదో ఫ్లైట్ పోయినట్లు ఆయన సుర్రు అని అటుపోయినాడు ఇంకా పోయిన స్వామి కనపడట్లే ఏం అపచారం జరిగిందా ఏం జరిగింది ఏం అర్థం కావట్లేదు అది సీ నేరు ఎక్కడ పోయింది స్ట్రైట్గా దొడ్డాచార్య ఉండే ఊరు శివలింగం అని చెప్పేసి ఆ కారకణి అక్కడ నరసింహస్వామి ఉంటాడు బ్యూటిఫుల్గా ఉంటాడు కొండ పైన దగ్గర దగ్గర పన్నెండు వందల స్టెప్స్ ఎక్కి ఎక్కిపోవాలా చాలా విశేష అనుభవాలు ఉంటాయి అక్కడ పోతైతే కోతిలంటే కోతిలు ఉంటాయి ఫుల్గా <laughs> ఎవరికైనా మంచి అనుభవం అనిపిస్తే అక్కడ పోయినప్పుడు ఒక నాలుగు వందల స్టెప్స్ ఎక్కడే ఒక హనుమంత టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటాయి అక్కడ అక్కడ పోయి దొడ్డాచార్య దగ్గర పోయి అక్కడ ఆయన చూస్తే ఫీవర్ జ్వరం వచ్చి ఉంటుంది ఆయనతోటి మాట్లాడి దగ్గర దగ్గరే నలభై ఐదు నిమిషాలు ఆయనతోటి స్పెండ్ చేసేసి గరుడ బయట అట్లే వెయిట్ చేస్తుంటాడు స్వామి మాటలంతా అయిన తర్వాత సరే గరుడ పోదాం ఇప్పుడు అన్నాడు మళ్ళీ పోయేసి ఇక్కడ పాప స్వామి ఎక్కడ పోయినాడో ఎక్కడ పోయినాడో అనేది ఆ దీపాలు పట్టుకునేవాళ్ళు చామరం వేసేవాళ్ళు తర్వాత పరదలు అర్థంగా పరదలు పట్టుకునేవాళ్ళు అందరూ ఉన్నారు అందరూ వేద వేదఘోషం చేసేవాళ్ళు దివ్య ప్రబంధ పాడేవాళ్ళు అందరూ ఉన్నారు నేను చిన్నగా గరుడ కాంచీపురంకి వస్తా ఉన్నాడు అక్కడ నుంచి సిగ్గొస్తూ ఉంది పబ్లిక్ చూస్తున్నారు ఈయనన్నాడు ఏం కాదు ఏం కాదు నీవు అక్కడ పోయి అదే చెక్క ముక్క ఏదో పెట్టుకున్నారు కదా అక్కడ మళ్ళీ పోయి అక్కడ ఎంటర్ అవు నీవు అన్నాడు స్వామి స్వామి ఏమి ఎవరు ఏమంటారు ఎవరు ఏమంటారు మన భక్తులు కదా భక్తులు మన కోసం ఏమేమి చేస్తున్నారు మళ్ళీ మనం కూడా రెడీగా ఉండాలి అప్పట్లో అడ్జస్ట్ అవ్వడానికి ఏం కాదు నీ పోయి కూర్చో దాంట్లో అన్నాడు సరే ఇంకా మంచిగా దేవుడు కూడా గరుడ పైన కూర్చున్నాడు అదే పంచ పంచలో గరుడ మూర్తి మళ్ళీ చక్కగా వచ్చేసి అక్కడ ఎక్కడ కూర్చున్నాడు అక్కడే కూర్చున్నాడు మళ్ళీ ఆ స్వామి వచ్చిన స్వామి వచ్చాడు అని ఆనందంతో మళ్ళీ లిఫ్ట్ చేసుకున్నారు మళ్ళీ గరుడ సేవ మామూలుగా జరిగింది అటువంటి దేవుడు వరదరాజు తన భక్తుల కోసము అంత పెద్ద ఫంక్షన్ వదిలేసి పారిపోయి వచ్చి ఒకసారి చూసి వస్తామని చెప్పేసి పరిగెత్తుకుని వచ్చి చూసి మళ్ళీ రిటర్న్ వస్తాడు ఇప్పుడు కూడా గరుడ సేవ స్వామి బయటకు వచ్చినప్పుడు ఒకసారి కొద్దిసేపు పరదేస్తారు అయ్యా మళ్ళీ పబ్లిక్లు ఎర ఎగిరిపోవద్దు ఎక్కడన్నా పోవాలంటే నీకు టైం ఇస్తాము పోయొస్తే పోయొచ్చే ఒకసారి అని చెప్పేసి ఒక మూడు ఐదు నిమిషాలు ఆగుతారు మంచి కప్పేసి దేవుడిని నీవు మళ్ళీ సగం దారి పోయిన తర్వాత పోయి మా మేమేదో ఏం అపరాధం చేసిన మేము బాధలు పడి నీవేమో నీ భక్తుల కోసం వెతుక్కొని పోయి మాది తప్పని మేము నీ నీది సరి అని నీవు ఎందుకు ఈ తతంగాలు పోవాలంటే దా టైం ఇస్తాం పోయిరా మంచిగా చక్కగా కొద్దిసేపు ఎవరెవరు చూడాలన్నా చూసుకొనిరా ఎవరు రాలేదా వాళ్ళంతా చూసుకొనిరా మళ్ళీ కావాలంటే పల్లెకి ఎక్కిస్తాము మేము ఆరాముగా పోవచ్చులే అని చెప్పేసి ఇప్పుడు కూడా కొద్ది టైం ఇస్తారు భగవంతుడుకు పోయి రావాలంటే పోయి రావచ్చు అని చెప్పేసి అటువంటి ఒక చక్కటి దేవుడు వరదరాజస్వామి అటువంటి దేవుడి దగ్గర ఈ సేవ చేసే భక్తుడే ఈ గజేంద్ర దాసరు అయితే గజేంద్ర దాసు యొక్క పేరు దీక్షనామం వచ్చేసి తిరుకచ్చినంబి అని చెప్పేసి పూర్వాశ్రమం పేరు గజేంద్రదాసుడు తిరుకచ్చినంబి వేరొక కులంలో పుట్టినవాడు కాబట్టి బ్రాహ్మణ కులం వాడు కాదు కాబట్టి దేవుడి ఒక్కొక్కసారి పోయినప్పుడు మళ్ళీ పూజలు అడ్డపెట్టకూడదని చెప్పేసి దేవుడే గర్భగుడికి వచ్చినప్పుడు గర్భగుడికి బయలుదేరుతుంటే ఆ పెళ్ళి ఎంత అయిన తర్వాత బయలుదేరుతూ ఉంటే దేవుడే ఏ తిరుకచ్చి రారా లోపలికి రా వేడి అంటే వేడి కొద్దిగా చామర పట్టుకుని రా చెప్పేసి పబ్లిక్గానే వచ్చి చెప్తా ఉంటారు పోయి చామర పట్టుకుని వచ్చా అని చెప్పేసి ఇంకా పూజలు ఏమనలేరు పూజలు ఇంకా మాట్లాడలేరు పూజారులు ఇంకా ఊరికే ఉంటారు ఇంకా నైట్ అంతా చామరం పూజారులు బయలుదేరేటప్పుడు ఇంకా తలుపు వేసుకుని బయలుదేరే సమయంలో ఏం చేస్తాడంటే అట్లే ఆయన తిరుకచ్చి నమ్మిని పట్టుకునేసి తన వెనకాల దాచి పెడతాడు తన వెనకాల దాచిపెట్టేసి అట్లే నిలబడతాడు స్వామి మళ్ళీ పూజారి బయట లాక్ చేసినప్పుడు మళ్ళీ ఆయన తీసి ముందుకు పెట్టేసి మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు చామరం వేస్తూ మాట్లాడుతూ ఉండడమే పని మంచిగా మాట్లాడుతూ ఉంటాడు చాలా విషయాలు డిస్కస్ జరుగుతూ ఉంటుంది చాలా చాలా విషయాలు ఒక్కసారి ఏమైందంటే అందరూ తెలుసు ఓపెన్ సీక్రెట్ అనమాట కాంచిపూర్ణతోటి అంటే ఈ నమ్మితోటి వరదరాజు ప్రతిరోజు ఏదో ఒక డిస్కషన్ అవుతా చేస్తూనే ఉంటాడని చెప్పేసి అయితే ఆచార్యకు ఒకసారి డౌట్ వచ్చేసింది రామాంజులు వారికి ఏం డౌట్ వచ్చిందంటే అంటే ఆయనకి గురుతోటి ఫెడప్ అయినాడు ఎవరితోటి యాదవ్ ప్రకాష్ మాయవాది గురు ఆయన ఒకసారి ఆ ఒక కభ్యాస శృతి అని చెప్పేసి ఆ గభ్యాస స్థితికి తప్పుడు అర్థం చెప్పినప్పుడు ఆయన కళ్ళు నీళ్ళు కారుతాయి మళ్ళీ ఆయన చంపడానికి ఒకసారి రామాంజుల వారిని చంపడానికి ఒకసారి ప్రయత్నం చేస్తారు గంగ యాత్రను తీసుకుని పోయి గంగ నుంచి దూకి ఆయన గంగ నుంచి తోసేసి చంపాలని ప్రయత్నం చేస్తే ఆయనకు ఆ విషయం గోవింద ద్వారా కజిన్ ద్వారా తెలిసింది తర్వాత ఇక్కడికి భగవంతుడు ఆయన తీసుకుని వస్తాడు తిరుకచినంబిన సారీ రామాంజుల వారిని మళ్ళీ కాంచీపురంకు పొద్దున లేచి చూస్తే మళ్ళీ కాంచీపురంలో ఉంటాడు ఆయన చంపినారని ప్లాన్ చేసినప్పుడు ఆయన వింధ్యా పర్వతం నుంచి రిటర్న్ రావాలని అక్కడ నుంచి బయలుదేరి రిటర్న్ వస్తూ ఉంటాడు నైట్ ఒక చోట పండు పండుకుంటే పొద్దున లేచి చూస్తే కాంచీపురంలో వస్తాడు అంటే అక్కడ మళ్ళీ వరదరాజు ఆయనతోటి లీలలు చేస్తాడు వరదరాజు ఒక వేటగారడ వేటగార్తిగా పోయి మాకు నీళ్ళు కావాలా దాహంగా ఉంది అని చెప్పేసి మళ్ళీ పోయి ఆయన ఒకసారి నీళ్ళు తీసుకుని వచ్చేసి ఈ వేటగారుడుకు వేటగాతికి ఇస్తారు తాగేసి చక్క కొద్ది ఇంకొక ఇంకొక కొద్ది తీసుకుని రా అని చెప్పి మళ్ళీ సరే పంపిస్తారు మూడోసారి పోయి రా అని చెప్పి ఆయన నీళ్ళు పట్టుకుని వచ్చినప్పుడు రామాంజుల వారు అక్కడ కనపడట్లే తర్వాత కొద్దిగా చూస్తాడు వరదరాత గుడి కనిపిస్తుంది అరే నేను అప్పటికే కాంచీపురంకి వచ్చేస్తానని ఆశ్చర్యపోతాడు దేవుడు నా దగ్గర నుంచి నీళ్ళు తెచ్చుకునే ఆ జ జలం తెచ్చుకునే కైంకర్యం చేసుకున్నాడు కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడికో నీళ్ళు తీసుకుని వస్తా నీళ్ళు తీసుకుని వస్తూ ఉంటాడు అట్లా అయితే ఆయనకు ఒకసారి డౌట్ వచ్చింది ఇక్కడేమో ఏం చేయాలా ఆ గురు యమునాచార్యమో శరీరం వదిలేసినాడు ఒక చోటు నుంచి ఒక చోటు నుంచి ఈయన వచ్చి మాయావాది గురు యాదవ్ ప్రకాష్ దేవుడి పనినే తప్పు తప్పుగా చెప్తా ఉన్నాడు ఆయనతోటి బతుకలేము ఏం చేయాలో అర్థం కాకుండా ఆలోచిస్తున్నాడు నేను ఏ మార్గంలో పోవాలని తెలియక కాంచీపూర్ణతోటి ఈ విషయం చెప్పినాడు దేవుడు ఒక మాట అడుగు అని చెప్పేసి అట్లా ప్రతిసారి మాట్లాడుతుంటే ఈయన మాట్లాడుతున్నప్పుడు అది నాకు ఒక డౌట్ ఉంది అని చెప్పి నోరు తెరవంగానే భగవంతుడు వరదరాజు అన్నాడు డౌట్ ఎవరు రామాంజ అడిగిన డౌట్ కదా ఆన్సర్ చెప్పని చెప్పేసి ఈ చాలా గొప్ప విషయం ఇది ఆరు సబ్జెక్టు ఆయనకు చెప్తాడు ఆరు సబ్జెక్ట్ చెప్పినప్పుడు అహం ఏవయి పరతత్వ ఫస్ట్ విషయం చెప్తాడు రామాంజాచార్యకు చెప్పు అహమేవయి పరతత్వ నేనే దేవాది దేవుడు ఈ విషయం చెప్పాను ఆయనకు దర్శనం భేదమేవచ నా దగ్గర వచ్చే మార్గం ఏమే దర్శనం నన్ను ఎట్లా తెలుసుకోవాలా ఫిలాసఫీ ఏమే అని చెప్ప చెప్పినప్పుడు ఏం దానికి తత్వం ఏమే ఏం తత్వతోటి నిన్ను ఆరాధించాలంటే దర్శనం భేదమేవచ తెలుసుకునే విలా ఫిలాసఫీ ఏమంటే మనం సపరేట్ దేవుడు సపరేట్ మనం ఎప్పుడుకు మనము ఇద్దరు ఒకటే కాము మనం మనమే దేవుడు దేవే దేవుడే మనం దేవుడితోటి కలిసిపోవడము తర్వాత ఐక్యము అదంతా ఫిలాసఫిక్ వైష్ణవ తత్వంలో ఇది లేదు ఆస్పదం లేదు ఆయన దాన్ని ఎవరు అంగీకరించరు దర్శనం భేదమే వచ్చ భగవంతుడికి ఏమేమి లక్షణం ఉందో అది మనకు ఉంటుంది కానీ మనం భగవంతుడు కాలేము సముద్రం నుంచి ఉప్పు తీస్తాము ఆ ఉప్పు నాకి చూస్తే సముద్రంలో ఉండే రుచి ఉంటుంది అన్ని సముద్రంలాగానే ఉంటుంది దాంతో కానీ మీరు ఎన్ని మూటలు ఉప్పు తెచ్చి కానీ ఒక సముద్రం మనం చేయలేము అదే సముద్ర నీళ్ళతోటి వస్తుంది ఇన్ని ఉప్పులో కానీ మీరు ఎన్ని మూటలు పెట్టినా కానీ ఎన్ని మూటలు కలిపినా కానీ ఒక సముద్రాన్ని మనము తయారు చేయలేము అట్లా మనం భగవంతుని ఒక అంశంలో భగవంతుని నుంచి మనం వచ్చినాం భగవంతుని ఒక అంశం మనది మనం కూడా అనాదియే చావనేది లేదు ఈ ఆత్మకు శరీరం చనిపోతే కానీ ఆత్మకు చావు ఉండదు ఎప్పుడుకు ఉంటాం మనము ఎక్కడికంటే ఇంకొక చోట ఉంటాము సూర్యుడు లాగా సూర్యుడు ఇక్కడ మునుగుతాడు ఇంకొక చోట కనిపిస్తాడు ఒకసారి వ్యక్తం అవుతుంది ఒకసారి అవ్యక్తం అవుతుంది ఇక్కడ కనపడకుండా ఇంకొక చోట కనిపిస్తూ ఉంటాడు అడుగు ఆ వ్యక్తి కనపడలేదంటే ఆ ఆత్మము ఇంకొక శరీరము తీసుకొని ఉంటుంది ఎక్కడో ఒక చోట ఇంకొక శరీరము తీసుకొని ఉంటుంది జాతసి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృత్యస పుట్టినవాడు చనిపోతాడు చనిపోయినవాడు మళ్ళీ పుడతాడు కానీ ఈ ఆత్మ అనేది చావదు కానీ ఎప్పుడు కూడా ఇది ఆ భగవంతుడి కలిసిపోయేది అనేది ఉండదు అది మాయవాద ఫిలాసఫీ భగవంతుడి కలిసిపోవడము దర్శనం భేదమేవచ తెలుసుకోలేసిన ఫిలాసఫీ ఏమే దర్శనం భేదమేవచ మనకు భగవంతుడికు డిఫరెన్స్ తేడా ఉంది మనం ఇద్దరు సపరేట్ బిన్నులో ఆయన బేరే మనం వేరే అని చెప్పి తెలుసుకోవాలి ఉపాయేషు ప్రపత్తి స్యాత్ పొందే మార్గం ఏమే భగవంతుని ఒకటే ఉపాయము భగవంతుని పొందడానికి ఒకటే ఒకటి మార్గము అది ఆయనకు శరణాగతి పొందడము ఆయన దాసులు అని చెప్పేసి మనము ఒప్పుకోవడము మనం ఆయనకు దాసు దాస్ ఆయన దాసులని మనము స్వీకరించడం ఆయన మన దేవుడుగా మనం స్వీకరించి మనం ఆయన దాసులుగా భావించుకొని సేవ చేయడము ఉపయేషు ప్రపత్తిచ్చ అప్పుడు ఏం జరుగుతుంది ఏం సాయం చేస్తాడు మనకు అంతిమ స్మృతి వర్జనం చనిపోయేప్పుడు మనకు గుర్తుకు రాదు భగవంతుడు ఆల్మోస్ట్ ఎంత భక్తి చేసినా కానీ ఆ స్పాట్లు గుర్తు రావడం చాలా కష్టం మనం అంత పవిత్ర భక్తులు కాదు అజమిల లాంటి గొప్ప వాళ్ళకు గుర్తు వచ్చింది కానీ అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం అటువంటి కండిషన్ కూడా కాదు మనది ఇంకా దిగజారిన స్థాయి కాబట్టి అంతిమ కాలంలో గుర్తు రావడం చాలా కష్టం బాగున్నప్పుడు అందుకు కులశేఖరరావు గారు చెప్తున్నారు అప్పుడుకు అప్పుడుకి ఇప్పుడు నేను చెప్పి పెడతాను హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ఇప్పుడే నీ స్మరణ చేస్తానయ్యా అప్పుడు నీ స్మరణ నా నాలుగ ద్వారా వస్తుందా లేదా నేను చెప్పలేను అందుకు కుతస్వ అప్పుడు ఎట్లు ఏం గ్యారంటీ ఉంది గంటావరోధన విధో ఆ కంఠ కంఠంలో కపవాత పెత్తే ఈ ప్రాణ ప్రయాణ సమయంలో గొంతులు కపం వాతము పిత్తం మూడు ఇరికిపోతూ ఉంటే నీ పేరు వస్తుందని గ్యారంటీ ఏముంది బాగున్నప్పుడే నీ పేరు నేను జపం చేస్తానని చెప్పేసి ఆయన అంటాడు అందువల్ల భగవంతుని అంటున్నాడు సరే మీరు బాగున్నప్పుడు నాకు చేసి ఉంటే భక్తి చేసి ఉంటే మీరు చనిపోయినప్పుడు బాధపడద్దు మామూలుగా ఏమవుతుంది మనం ఆ లాస్ట్ మూమెంట్ కృష్ణుడు చెప్పినట్లు మనము అంత్యకాలే చ మామేవ స్మరణ్ ముక్త కలేమరం ఎం ఎం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేవరం నీవు చనిపోయినప్పుడు ఎట్లా ఎట్లా నీవు తలుచుకొని చనిపోతావు అట్లా పుడతావని కృష్ణుడు చెప్పినాడు కానీ భగవంతుడు కొద్దిగా మనకు డిస్కౌంట్ ఇచ్చినాడు <laughs> కొద్దిగా మన గురించి కొద్దిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు కొద్దిగా ఆలోచిస్తున్నాడు అరే వీళ్ళు భయ బాధపడకూడదు భయపడకూడదు ఒకవేళ నా భక్తులు ఆ ఒక్క సందర్భంలో నన్ను జపించలేకపోయినా కానీ నన్ను తలుచుకోలేకపోయినా కానీ అంతిమ స్మృతి వర్జనం బాధపడద్దండి ఆ చివరి సమయంలో మీ నన్ను గుర్తు చేయలేదని బాధపడేదొద్దు ఎందుకంటే ఒకవేళ కుదరలేకపోతే నేనే మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను వరాస్వామి అంటున్నాడు అహం స్మరామి మద్భక్త నేను తలుచుకుంటాను మిమ్మల్ని ఆ సమయంలో మీ ఒక్క మీ ఒక్క కుదరలేకపోతే శరీరము మనసి సుస్వస్తే శరీరం బాగున్నప్పుడు మనసు బాగున్నప్పుడు ఎవరైతే ఈ దృఢ కాయం ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు యువక యవ్వనం ఉన్నప్పుడు నా ఆలయానికి వచ్చి నా పాద పద్మల దగ్గరకు వచ్చి నాకు నాకు దండవాత ప్రణామం అర్పించి స్వామి ఉద్ధరించు అని నన్ను ప్రార్థన చేసిన భక్తులు చనిపోయే సందర్భంలో వాళ్ళని అహం స్మరామి మద్భక్త నేను తలుచుకుంటాను అటువంటి భక్తులు నేను చెప్పేసి వరాస్వామి కూడా చెప్పినాడు సో అట్లా వరదరాజస్వామి చెప్పినాడు అంత అంతిమ స్మృతి వర్జనం అంటే మనం చేయొద్దని కాదు చేయడమే ధర్మము అంతే అంత్యకాలే విశేషత అనంతం చింతయంతో ఏత్ మధ్వాచార్య ద్వాదశోత్రంలో చెప్తాడు ఆ చివరి సందర్భంలో అంత్యకాలే విశేషత ఇన్ని ప్రాక్టీస్ దేనికంటే ఆ లాస్ట్ మూమెంట్ కోసం మనం ఫోటో తీయడం కోసం మంచిగా నిలబడి ఉంటాము మంచిగా ఇప్పుడు మీరు చూస్తారు ఆ పిల్లలు సెల్ఫీ తీసుకునే ముందు అట్లతో అట్లా దువ్వేసి ఇట్లా దువ్వేసి రకరకాల రంగులు వేసుకునేసి ఒళ్ళుకంతా చివరి సందర్భాలు మనకు దగ్గొచ్చింది అనుకో ఆ ఫోటో తీసేప్పుడు మన ముప్పై రెండు దండలు కనిపిస్తాయి అరే నేను ఇట్లా ఉండాలి ఇది ఏమి ఇట్లా ఫోటో వచ్చిందని మనం అడిగితే అది అడిగితే లేదబ్బా నీవు ఇట్లా ఉండవు కానీ ఆ స్పాట్లో నువ్వు అట్లా దగ్గొచ్చింది మళ్ళీ కావాలంటే ఇంకొక ఫోటో తీయలేసిందే నీ పళ్ళంతా అట్లా కనిపించిందంటే నీ ఆ సందర్భంలో అట్లా పిల్ల తెరిచినావు అందువల్ల అట్లా నీ బొమ్మ అట్లా వచ్చేసింది అని చెప్పి మనకు ఫోటోగ్రాఫర్ చెప్తారు నీ ఫోటో తీసిన ఆ క్షణంలో లాస్ట్ మూమెంట్ ఇట్లా ఉన్నావురా బాబు అని చెప్పేసి అప్పుడు బాగుంటే కరెక్ట్గా వచ్చేదని చెప్పేసి అట్లా భగవంతుడు ఒకవేళ అటు అట్లా ఏమైనా పరిస్థితి వచ్చినా కానీ భగవంతుడు అంటాడు నీవేం భయపడద్దు నేను చూసుకుంటాను నేను ఎడిట్ చేసి పెడతాను నీ ఫోటోని మళ్ళీ అని చెప్పేసి అంతిమ స్మృతి వర్జనం నీవేం భయపడద్దు దేవ దేహ అవసానైన ముక్తి సత్ నా భక్తులు దేహ అవసానేన ముక్తి సత్ ఫస్ట్దేమే అహం ఏవయి పరతత్వ రామానుజాచార్య చెప్పడానికి అంటే ఆయన ద్వారా అందరి కోసం ఏదో ఆ రామానుజాచార్య చెప్పే ఆయన పేరు చెప్పుకొని అందరికీ చెప్తున్నాడు అహమేవై పరతత్వ దేవాది దేవుడయ్య నేను ఫస్ట్ తెలుసుకోవాలా దర్శనం భేదమేవచ్చ ఫిలాసఫీ వచ్చేసి మనం వేరే భగవంతుడు వేరే అని తెలుసుకోవాలా ఉపాయేషు ప్రపత్తి స్యాత్ ఆయన పొందే మార్గమేమే ఆయనకు శరణాగతి పొందాలా ఆయన మనం దేవుడని స్వీకరించాలా మనని మనము ఆయన నిత్య దాసులని మనం మనము తలుచుకొని ఆయనకు సేవ చేయాల తర్వాత అంతిమ స్మృతి వర్జనం చివరి సందర్భంలో ఒకవేళ మీ ఇలా కుదరలేకపోతే భయపడద్దు బాధపడద్దు నేను మిమ్మల్ని తలుచుకొని తీసుకుని పోతాను దేహ అవసానేన ముక్తి నా భక్తులు కృష్ణ భక్తులు హరినామం జపం చేసే భక్తులు ఆ శరీరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పుడతామా మళ్ళీ ఎనభై నాలుగు లక్షల రాజులు తిరుగుతామా భయపడద్దు మీద ఈ చివరి జన్మము ఈ శరీరం మీరు పోగొట్టుకున్న వెంటనే భగవద్ధామ పోవడానికి రెడీ అయినట్టే కాబట్టి మీరు దాని గురించి భయపడద్దు ఈ శరీరం మళ్ళీ ఎన్ని శరీరం అన్ని యాక్చువల్లీ మన కర్మ ప్రకారం మనకి ఇంకెన్నో శరీరం ఆల్రెడీ రెడీ అయి ఉంటుంది ఇది పోవంగానే ఇంకొక శరీరంకి ఎంటర్ అవడానికి అక్కడ రెడీగా ఉంటుంది అన్ని ఫెసిలిటీస్ అయితే భగవంతుడు కృపతోటి మనం ఏం చేస్తాడు ఎవరైతే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ఎవరైతే హరినామం చేస్తారా వాళ్ళు ఆ మళ్ళీ శరీరం పట్టుకునే ఒక భయం వద్దు దేహ అవసానేన ముక్తి స్యాత్ అట్లా ఐదు విషయాలు చెప్పేసి ఆరు వార్తలు అంటారు ఆరు విషయం చాలా ఫేమస్గా చెప్ భగవంతుడు వరదరాజు మాట్లాడిన చాలా సబ్జెక్టులు ఈ ఆరు విషయం చాలా ముఖ్యమైంది పూర్ణాచార్య సమాశ్రయేత్ ఆయనకు చెప్తున్నాడు నీ యొక్క మహాపూర్ణ దగ్గరే తీసుకు తీసుకో దీక్ష తీసుకోమను ప్రతి ఒక్కరు కూడా గురుని ఒక ఆశ్రయించాలా గురుని ఆశ్రయించుకుంటేనే మనకు భగవద్భక్తి మనం ఆ పరిపూర్ణత ఉంటుంది మనం చేసే భక్తిలో మనం నేరంగా భగవంతు దగ్గర పోలేము వైష్ణవుల యొక్క కృప కావాలా గురువు ఒక ఆశీర్వాదం అనుగ్రహం కావాలా అందుకే భగవంతుడు రామానుజాచార్యకి చెప్పు పూర్ణాచార్య సమాశ్రయేత్ ఆయన దగ్గరే దీక్ష తీసుకోమని చెప్పు మహాపూర్ణ దగ్గరే పోయి దీక్ష తీసుకోమని చెప్పు అని చెప్పి అని అట్లా ఆరు వార్తలు చెప్తాడు ఇంకా వరదరాజుతోటి విన్న తర్వాత తిరుకచ్చి నమ్మి ఆ విషయాన్ని అట్లే రామానుజాచార్య చెప్తాడు రామానుజాచార్య చాలా ఆనందపడతాడు భగవంతుడు తన ఒక అన్ని డౌట్లని క్లియర్ చేసినాడు ఏం చేయాలి ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నాను అన్ని డౌట్ క్లియర్ అయిపోయింది తర్వాత ఎప్పుడు చామరం వేస్తూనే ఉన్నాడు చామరం వేస్తూ ఉంటే ఒక్కసారి ఏమైందంటే ఆయనకు ఒక సర్వెంట్ ఉంటాడు వరదరాజు ఈయన తిరుకచ్చి మీకు ఒక సర్వెంట్ సేవకుడు ఉంటాడు ఆయన పేరు కూడా వరద అని చెప్పి పేరు ఆ వరదకు ఒక డౌట్ వచ్చింది స్వామి మీతోటి మీ దేవుడు ఎప్పుడు మాట్లాడుతుంటాడు కదా అందరు తెలుసు ఆయన కాదనలేడు ఎవరిని అడిగినా కానీ కాంచీపురంలో అందు కాంచీపురంలో ఊరంతా తెలుసు తిరుక్కచ్చి నంబిను వరదరాజు మంచి ఫ్రెండ్స్ లాగా ప్రతిరోజు ఒకరికొకరు మాట్లాడుకుంటారని చెప్పేసి ఆయనేమో ఆ వరద వచ్చేసి ఈయనకు సేవకుడు ఇంకొక వరద ఆయన ఒక లో క్యాస్ట్ ఈయనకి ఎప్పుడు నైట్ అంతా ఈయన Varadaraju night one o'clock తర్వాత వన్ ఓ క్లాక్ వరకు మాట్లాడతాడు కూర్చోనేసి మాట్లాడి ఇంకా భార్యలు ఒక్కసారి పనుకోండి అయ్యా ఎంతసేపు మాట్లాడుకుంటారు మళ్ళీ పొద్దున అవుతుంది మళ్ళీ పూజారులు వస్తారు కౌశల్య సుప్రజ అని పాటలు పాడకుండా వస్తారు మళ్ళీ లేయాలా రోజు ఒంటి గంట పనుకుంటే మళ్ళీ మనం లేసేది ఎప్పుడు ఎంతసేపు నిద్ర మనకు సరిపోతాయో కొద్దిగా పనుకొని పనుకొని నుంచి భార్యలు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు వరదరాజుగా చీకటి పట్టినట్టుందిరా వరదైన తిరికొచ్చి ఇంకా బయలుదేరు నీవు నేను నేను నిద్రపోలా పెరుందేవి పిలుస్తూ ఉంది సరే బయలుదేరు అని చెప్పేసి ఇంకా ఇష్టం లేకుండా ఇష్టం లేకుండా తలుపు తీసి ఆయన పనిపిస్తాడు అప్పుడు వరకు ఆ వరద అనే భక్తుడు బయట వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంకా ఆయన వెయిట్ చేసి ఇంటికి తీసుకుని పోతాడు ఇంటికి తీసుకుని పోయేసి ఇంకా చాలా దూరం పోవాలా నైట్ కదా ఆ ఒక్క టెంకాయ ఆకులను రౌండ్గా కట్టేసి దానికి ఒక ఏమంటారు ఈ పందులు అంటారు కదా పందులాగా పెట్టేసి దేవుడు అంత వచ్చినప్పుడు ఆ వెలుతులు పెట్టుకుంటారు కదా అట్లా పట్టుకోనేసి కొన్ని చీకటి ప్లేసులు వెలిగించేసి అట్లా పోతూ ఉంటారు ఇప్పుడులాగేమే స్ట్రీట్ లైట్ ఉండదు మొబైల్ ఏమో లైట్ అటువంటిదంతా ఆ కాలంలో లేదా అక్కడక్కడక్కడ భయం వస్తే చీకటి అనేది కనిపిస్తే వాళ్ళే ఎక్స్పెక్ట్గా ఉంటారు ఇప్పుడు కూడా విలేజ్లో వాళ్ళు ఎక్కువ భయపడరు మనం భయపడతాం సిటీలు ఉండి ఉండి ఉండి చీకట్లో నడవాలంటే అదే చీకట్లు ఉండేవాళ్ళు వాళ్ళకి విలేజ్ వాళ్ళకి కేర్ లేకుండా పోతూ ఉంటారు అక్కడెక్కడ వాళ్ళకి ఏ పాము భయం ఉండదు ఏనుగుల భయం ఉండదు ఏమి ఉండదు అట్లా వాళ్ళకి అలవాటు ఉంటాయి అట్లా నైట్ అంతా మాట్లాడుకొని పోతాడు అయితే ఆ డివోటి ఎవరైతే ఇంక సేవ చేస్తున్నాడో పిక ఆయన అడిగినాడు స్వామి దగ్గర ఒక మాట అడుగు కథ ఏమే నన్ను తీసుకుని పోతాడా స్వామి వైకుంఠానికి అని చెప్పేసి అయితే ఏముంది ఈయన సేవకుడు కదా అడుగుతానయ్యా ఈరోజు నా రాత్రి మాట్లాడినప్పుడు అడుగుతాడు ఎంత నా దగ్గర అన్ని కబుర్లు మాట్లాడుతుంటాడు రోజు స్వామి ఏదో ఒకటి అడుగుతుంటాడు నేను ఏదో ఒకటి చెప్పాలా నేనేదో అడుగుతుంటాను ఆయన ఏదో చెప్తా ఉంటాడు ఏదో రామాయణము మహాభారతము ఏదో ఆ విషయం ఈ విషయం ఆయన మంచి భక్తుడు ఉన్నాడు ఈయన మంచి భక్తుడు అని ఏదో ఆయన ఎప్పుడు ఎవరో ఒక గురించి చెప్తా ఉంటాడు సరే ఈరోజు నీ గురించి మాట్లాడతాను ఏం చెప్తాం చూస్తామని చెప్పేసి అయితే మాట్లాడి మాట్లాడి లాస్ట్కి అన్నాడు అవును నాతోటి ఒక భక్తుడు వస్తాడు కదా వరద అనే పేరు నీవు చూసుంటావు నాతోటి బయట ఇప్పుడు వెయిట్ చేస్తున్నాడు చూడు నన్ను తీసుకుని పోవడానికి ఇంటికి ఆ భక్తుడు ఒక డౌట్ అడిగినాడు ఏమని చెప్పు అన్నాడు వరదరాజ్ ఏం లేదయ్యా ఆయనకు ఒకే డౌట్ అంటే నీవు ఆయన శరీరం వదిలేసిన తర్వాత వైకుంఠకు తీసుకుని పోతావా అని అయితే ఆయన అన్నాడు వరదరాజ స్వామి అన్నాడు ఎందుకు తీసుకుని పోను నీ దాసుడు వరద కదా నీ కోసం రాత్రి పగలు నీ సేవలు ఉంటాడు తప్పకుండా తీసుకొని పోతాను ఆయన ఎందుకు నిన్ను చూసి ఎవరెవరు నిన్ను చూసి ఆనందపడతారు కదా నిన్ను చూసి ఆ స్వామి బాగున్నారా ఎట్లున్నారో ఒక రెండు మాట అడుగుతారు కదా నిన్ను చూసుకునేసి ఎందుకు నిన్ను చూసుకునేసి మీ ఇంటికడ పోతూ ఉంటే కొన్ని కుక్కలు ఆ నాకు తెలిసిన స్వామిని పరిగెత్తుకుని వచ్చి ఇంకు ఇంకు ఇంకు ఎంత తోకలు ఆడిస్తుకుని వస్తాయి కదా దాన్ని కూడా నా మైండ్లో పెట్టుకున్నాను ఓహో వీడికి కూడా తిరుక్కొచ్చిన మీద ఒక పాద సంబంధం ఉంది కుక్కలు కొన్ని ఆ ఏరియాలో కుక్కలు కొన్ని వస్తాయి కదా మన ఆ ఏరియా వాళ్ళు వచ్చినప్పుడు పరిగెత్తుకుని పరిగెత్తుకుని పాదాలు కడ కాలు కడ నాకు కొనేసి మనమే కొద్దిగా వైష్ణవులు కొన్ని తర్వాత ఏ కొద్దిగా దూరం ఉండే అన్న అంటాం కుక్కల్ని కానీ అది దానికి ఏం తెలుసు వీళ్ళు భక్తులైనారా అట్లయినారు ఇట్లయినారా అది ఏదో ప్రేమంలో రెండు ముక్కలు చపాతి కోసం ఒక సగం చపాతికి ఎంతో ఒక విశ్వాసంతో మనం పది గంటలకు రాని పదకొండు గంటలకు రాని పన్నెండు గంటలకు రాని ఏ మనిషి కూడా ఉండదు అంత ఫెయిత్ ఎంత ప్రేమలు వస్తాయి మనం ఎదుర్కొంటాయి మనం ఎదుర్చుకు మనం మనతో ఇంటి వరకు వస్తాయి మనం ఏదో పండుకున్నప్పుడు ఒక రెండు ముక్క చపాతి ముక్కలు పెడితే ఒక ఒక కయ్యి ఒక చేతు అన్నం పెడితే తినేసి మనకు దండం పెట్టి పోతాయి పాప ఎంతో ఒక కృతజ్ఞత ఉంటాయి కదా అట్లా తిరుకచ్చి నమ్మిని చూసుకుని ఏదైనా పర్లేదప్ప నిన్ను ఒక వైష్ణువుని చూసి ఆనందపడే ఏ జీవరాశి అయినా పర్లేదు నా మైండ్లో పెట్టుకుంటాను దాన్ని అంటే దాన్ని ఉద్ధరిస్తాను నేను నేను ప్లాన్ చేసుకుంటాను వైకుంఠకు దాన్ని కూడా అని చెప్పేసి చాలా చోట మనకు ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది మా ప్రభు ఒకసారి ఆడుకొని ఆడుకొని ఒక పప్పి ఏమంటారు కుక్కపిల్లని పెట్టుకుంటారు ఇంట్లో లాస్ట్కి ఆ కుక్కపిల్ల మహాప్రభు <clears throat> పెంచేసి పెంచేసి ఒకరోజు కనపడట్లే ఇంకా ఒకరోజు అది నవదీపులు సంకీర్తనం చేస్తూ పోతా ఉండింది కుక్కపిల్ల మహాప్రభు కరుణ వల్ల కుక్కపిల్ల ఆ సంకీర్తనం హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే సంకీర్తనం చేస్తే పోతా ఉంది పోయి లాస్ట్ ఒకరోజు కుక్కపిల్ల చనిపోయిందన్నారు చనిపోతే కుక్కపిల్లకు పుష్పక విమానం వచ్చింది కుక్క పిల్లను విష్ణుదూతలు కూర్చోబెట్టేస్తున్నారు పుష్పక విమానం కూర్చోబెట్టేసి కుక్క పిల్లని అట్లే వైకుంఠకు తీసుకుని పోయినారని చెప్పేసి చైతన్య చరితాంతలు చైతన్య మా మహాలీలంతా మనము తెలుసుకోవచ్చు అట్లా భగవంతుని కృప ఎవరెవరి పైన ఆ ఉడతలు భగవంతుని కృప పొందింది ఆ జటాయు భగవంతుని కృప పొందినాడు ఆ ఒక్క సంపాతి భగవంతుని కృప పొందినాడు ఏనుగు భగవంతుని యొక్క కృప పొందింది అదేమే మళ్ళాగా దీక్ష తీసుకునిందా మళ్ళాగేమైనా నాలుగు నియమాలు ఏమైనా ఫాలో చేసిందా లేకుండా ఏకాదశి వ్రతం ఏమైనా చేసిందా ఏంలే భగవంతుని కృప పొందింది కొద్ది కొద్దిగా సేవ చేసుకునేసి తన జీవితము ధన్యమై ధన్యం చేసుకునింది అట్లా వరదరాజస్వామి అంటాడు ఎవరైనా పర్లేదు ఒక వైష్ణవుడు చూసి ఆందపడతాడు కదా వైష్ణవుడు చూడంగానే వీళ్ళు మంచివాళ్ళు అని ఒక ప్రేమం కలుగుతాయి కదా ఎవరన్నా హృదయంలో అటువంటి వాళ్ళంతా నా ఒక లీస్టులు పెట్టుకుంటాను నేను అని చెప్పేసి అయితే నైట్ మళ్ళీ తలుపు తీసేసి నైట్ ఒంటి గంటకు బయలుదేరేప్పుడు మళ్ళీ ఈ భక్తుడు మాట్లాడినాడు ఈయన సేవకుడు వరద ఏమన్నాడు స్వామి ఏమన్నాడు స్వామి నా గురించి ఏమన్నాడంటే సా నీకేమయ్యా నీ భాగ్యవంతుడు ఎవరైనా పర్లేదు వైష్ణవులకు సేవ చేసిన ఏ భక్తుడైనా కానీ నేను తీసుకుని పోతున్నాను ఒకే మాటతో అన్నాడు ఇంకా చాలా మంచి మంచి మాటలు నాడు నీకు చెప్పాలని నేను కానీ నీ గురించి అడిగినప్పుడు స్పష్టంగా చెప్పినాడు తప్పకుండా ఆయన నేను నా లీస్ట్లో పెట్టుకున్నాను ఇక్కడ పని అయిన వెంటనే తీసుకుని వైకుంఠాలు పడేస్తాను వాడిని నేను చెప్పేసి నీ గురించి చెప్తే ఆయన ఆనందపడినాడు మళ్ళీ మరుసటి రోజానికి ఇంకొక డౌట్ వచ్చింది అవును కాదు స్వామి ఇంకొక డౌట్ నాకేమంటే నేను ముందు ముందు పోయేసి నీకు మీకు అక్కడ అన్ని రెడీ చేసి పెట్టుకోవాలనా లేకుండా మీరు నాకు అక్కడ వెయిట్ చేస్తారా అని చెప్పేసి ఇది ఇంకొక పిచ్చి డౌట్ వచ్చేసింది వాడికి ఇప్పుడు ఫస్ట్ ఎవరు పోయేది నా గురుగారిని ఫస్ట్ మీ మీరు వెళ్తారు అక్కడికి మీరు వెళ్ళేసి నేను వచ్చేప్పుడు స్వామి స్వామి అబ్బాయి వచ్చినట్టు లోపల రమ్మనేదా అని మీరు పోయి స్వామిని అడుగుతారా పైకి పోయి వైకుంఠకు పోయి ఏదో మార్కెట్లో టమాటాలు తీసుకున్నట్లు మాట్లాడతారు వాళ్ళకి ఎంత నమ్మకం చూడండి వైకుంఠం గురించి ఎంత ప్రేమము ఎంత విశ్వాసం భగవంతు గురించి మనం ఇన్నాళ్ళు జపం చేసి కూడా మనం కొన్నిసారి కొన్ని పిచ్చి పిచ్చి డౌట్లు వస్తాయి కాదు ప్రభు కాదు ప్రభు అని ఒక్కొక్క డౌట్ అంత అడుగుతుంటే మనకి నవ్వు వస్తూ ఉంటుంది ఇన్నాళ్ళు జపం చేసుకున్న తర్వాత ఇటువంటి డౌట్ వస్తూ ఉందని చెప్పేసి వాళ్ళకి వచ్చే డౌట్ చూడండి ఎంత మనం అనుకుంటాం కదా ఏమయ్యా ఆ శివాజీ సర్కిల్ కడ నీవు వచ్చి నన్ను పికప్ పికప్ చేసుకొని తీసుకుని పోతావా లేకుండా నేను నిన్ను అక్కడ నుంచి పికప్ చేసుకోవాలని మనం అడిగినట్టు వాళ్ళు అడుగుతున్నారు ఈయన ఈ వరద అడుగుతున్నాడు అంటే తిరుకొచ్చిన మీద సేవకుడు అడుగుతున్నాడు స్వామి నీవు అక్కడ పోయి ముందు పోయి నీవు వెయిట్ చేసి నేను వచ్చినప్పుడు ఒక మాట చెప్తావా వరదరాజ స్వామికి ఇది మన సేవకుడు స్వామి ఆయన లోపల రమ్మని చెప్తారా తీసుకుని వచ్చేదా లోపల కానీ నీవు అడగ మీరు అడుగుతారా లేదు నేను నన్ను ముందు పంపించేసి మీరు వచ్చినప్పుడు మీకు బెడ్ మీకు మంచి బట్టలు మీకు కావలసిన ఐటమ్స్ అంతా పెట్టుకొని నేను మీకోసం వెయిట్ చేయాలా అది కూడా ఒక మాట అడగండి అని చెప్పేసి అడుగుతున్నాడు అది ఈయనకు ఇంకా దాన్ని కూడా అడిగేసి దానికి కూడా సమాధానం దొరికింది అయితే ఈయనకు ఒక డౌట్ వచ్చింది అవునులే సరే దేవుడు ఏమో ఆయన గురించి బాగానే చెప్పినాడు ఆయన తీసుకుని పోతున్నాను ఏదో మంచి మాట్లాడదు నాది గురించి కూడా అడగదాం నాకత్త ఏమని మీకు ఒక డౌట్ వచ్చింది అదే తిరుకచ్చినమ్మి అన్నాడు స్వామి బాగుంది అబ్బాయి భలే హ్యాపీ అయిపోయినాడు మీ మాటల ద్వారా కరెక్ట్ నాకు డౌట్ వచ్చింది ఒక అడగాలనుకున్నాను స్వామి అన్నాడు ఏముంది దాంట్లో నేను నాతో ఎన్నో సంవత్సరం మాట్లాడుతున్నావు అడగడానికి ఏముంది చెప్పబ్బా ఏం కావాలని అయితే తిరుకచ్చినమ్మ అన్నాడు స్వామి నాకు ఒక డౌటు ఇది ఇప్పుడు నా కథ ఏమే నన్ను తీసుకుని పోవడానికి ఏమైనా ప్లాన్ చేసుకున్నారా లేదా అయితే స్వామి ఏం మాట్లాడలే స్వామి ఏం నిద్రపోతున్నారా ఏం నాతో నేను అడిగిన దానికి మాట్లాడట్లేదు నేను స్వామిని నేనే నిద్రపోవట్లేదు కొద్దిగా ఆలోచిస్తున్నాను అన్నాడు ఏముంది నేను నా దాసుడు గురించి అడిగితే నా సేవకుడు గురించి ఒక క్షణంలో ఆన్సర్ చెప్పినారు ఇప్పుడు నా గురించి అడిగితే ఏమే కొద్దిగా ఆలోచించాలంటున్నారంటే స్వామి అన్నాడు కాదయ్యా వైకుంఠము ఈ భక్తులతోటి నిండి ఉంటుంది ఎప్పుడు ఎక్కడ చూస్తే అక్కడ భక్తులు ఉంటారు సో అక్కడ ఒక సట్ట అవ్వాలంటే ఇక్కడ ఫస్ట్ భక్తులతోటి సట్ట అవ్వాలా ఇక్కడ ఏదో భక్తులతోటి మనకు మ్యాచ్ అవ్వాలా ఇక్కడే మనకు ఒకరికొకరు పడట్లేదంటే ఒక భక్తుడు పై నుంచి పోతుంటే ఇంకో భక్తుడు కింద నుంచి పోవడము ఒక భక్తుడు ఇట్లా పోతుంటే ఒక భక్తుడు లెఫ్ట్ పోతే ఇంకొక భక్తుడు రైట్కి పోవడం ఒకరినొకరు చూడలేక ఇన్ని రాజకీయాలు ఉంటే మన మన మధ్యలో ఇంక వైకుంఠలు ఎక్కడ సెట్ అవుతాం మనము ఇక్కడ మనం ఒకరికొకరు మ్యాచ్ కాలేకపోతే అక్కడ మ్యాచ్ కాలేం కదా కాంచిపూర్ణ తిరుకచ్చి నాకు నీ గురించి తెలుసు నీకు నా గురించి తెలుసు మన ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది నేను ఎవరిని కాదనను ఎటువంటి రథమైన పర్లేదు నేను దాన్ని మెత్తగా చేసుకునేసి నాకు అనుకూలంగా చేసుకునేసి నేను వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ పెట్టుకుంటాను నాకు తెలుసు జీవి యొక్క ఆశ ఏముంది జీవి యొక్క కోరిక ఏముంది ఇచ్చేస్తాను ఆ జీవి నా పైన మళ్ళీ ప్రేమ పెంచుకుంటాయి ఈ విధంగా నేను ఎవరితోటైనా సెట్ అవుతాను అదేం పెద్ద విషయం కాదు నేను ఎవరితోటైనా మాట్లాడగలుగుతాను లేకుంటే ఎవరిని నాతోటి కూడా ఎవరైనా మాట్లాడచ్చు నాతోటి కొద్ది ప్రేమ పెంచుకొని ఎవరైనా మాట్లాడచ్చు అది పెద్ద విషయం కాదు నేను దుర్యోధంతో మాట్లాడినాను నేను దుశ్శాసంతో మాట్లాడినాను భీష్మతోటి మాట్లాడినాను విదురుతోటి మాట్లాడినాను ఎంతో మందితో మాట్లాడినాను ద్వాపరయుగంలో కానీ కొద్దిమంది కదా నన్ను దేవుడని స్వీకరించిన వాళ్ళు కొద్దిమంది కదా నాకు సేవ చేసిన వాళ్ళు అందరేమి నేను మాట్లాడని చెప్పేసి ఏమో నా మాటలకేం పడిపోయినారా ఏం లేదు తిరుకచ్చి నేను నీతోటి ఎంతో ప్రేమంతో మాట్లాడతాను దాని డౌట్ లేదు కానీ తిరుకచ్చి నాకు ఒక్కటే అనుమానం ఏమంటే నీవు నా భక్తులతోటి ఎట్లా సంబంధం పెంచుకున్నావు నేను ఎక్కడ చూడలేదు కదా తిరుగచ్చి నీ నా భక్తులకి ఎట్లా సేవ చేస్తావు నా భక్తులతోటి ఎంత వినయంగా ఉన్నావు అదంతా నేను ఎక్కడ చూడలేదు నీవు నా ఇద్దరు ఫ్రెండ్షిప్ అయిపోయినాము మాట్లాడుతున్నాం రోజు కానీ ఒక్క రోజు కూడా నేను నీవు భక్తులకు సేవ చేసి నేను ఎక్కడ చూడలేదే అన్నాడు అయితే అక్కడే చామరం కింద పెట్టుకున్నాడు ఏ కాంచిపూర్ణ కాంచిపూర్ణ అని చెప్తా ఉంటేనే నీకు దండం స్వామి ఈ మాట ముందే చెప్పాలా ఎన్నాళ్ళ నుంచి సర్వీస్ చేసేటప్పుడు నీకు ఈ గుర్తుకి రాలేదా భక్తుడు నేను సేవ చేయలేదని చెప్పేసి ఇప్పుడా ఇన్నాళ్ళ తర్వాత నేను చెప్పేది కదా ఏదో ఒకటి ఆఫీసులు పని నింపినప్పుడు ఇచ్చినప్పుడే చెప్పాలా ఈ పనిది సిస్టమ్ ఎనిమిదికి రావాలా నైట్ తొమ్మిదికి రా నైట్ తొమ్మిదికి పోవాలా మధ్యలో ఒక టైం వన్ అవర్ లంచ్ మొత్తం ముందే చెప్పాలి కదా ఆ కంపెనీ రూల్స్ ఏముందో మొత్తం ఇది కంపెనీలు ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాత నీవు ఆ రోజు కరెక్ట్గా రాలేదు ఈ రోజు యూనిఫామ్ వేసుకోలేదు ఆ రోజు నీ పై ముందు వెళ్ళినావు ఈ రోజు ఎక్కువ లీవ్ పెట్టినావు అని లాస్ట్కి అందువల్ల నీకు ఏది నీకు ఇంకా డబ్బు ఏం రాదు పోయినప్పుడు నీకు ఫ్రోడ్ అని పని లేదు నీకు అది ఏమి ఇది ఏమి చెప్తే లాస్ట్కి చెప్తే ఎవరు నొప్పుకుంటారా గొడవ పెట్టరు ఇంకా అన్నీ అక్కడ పెట్టేసినాడు నీ చామరం నీవే వేసుకో బాబు అని చెప్పేసి దండం పెట్టి బయటకు వచ్చినాడు ఇంకా శ్రీరంగం రావాలనుకున్నాడు శ్రీరంగం వచ్చినాడు కానీ ఇప్పుడు నేను తిరుకచ్చు నమ్మిలాగా ఉండను ఈ తిరుకచ్చి ఉండి అయ్యో దేవుడితోటి మాట్లాడే భక్తుడు దేవుడితోటి మాట్లాడే భక్తుడు అని చెప్పేసి అందరు గౌరవం తీసుకునేసి చివరికి చూస్తే అసలైంది వైకుంఠం మిస్ చేసుకోవడానికి నాకు ఇష్టం లేదు నాకు ఎప్పుడు దేవుడితోటి మాట్లాడే పని వద్దు నాకు భక్తులతోటి మాట్లాడే పని కావాలని చెప్పేసి తన వేషాలంతా వదిలేసి సామాన్య ఒక భక్తుడిలాగా ఎవరు గుర్తుపట్టలేని ఒక భక్తుడిలాగా వచ్చినాడు ఇక్కడ పెరియనంబి యొక్క ఆశ్రమంలో సేవ చేస్తున్నాడు గోశాలలు సేవ మెయిన్ సేవ ఏం తీసుకోలేదు గోశాలలు మంచిగా సేవ దేవుడు అన్నాడు ఎట్లా ఉండాలంటే వైకుంఠకు వచ్చేవాళ్ళు నా భక్తుల ద్వారా ఏ రారా ఏ పోరా అట్లా మాట్లాడుకోవాలా అహంకారం తగ్గించుకోవాలి వాళ్ళు వాళ్ళకి ఇంకా అహంకారానికి ఆస్పదం ఉండకూడదు ఒక చిన్న బానిసలాగా పనిచేయాలి నా వైష్ణవులకు మన వైష్ణవులు ఒక మాట అంటే కోపం పడి ఇదయ్యేది కాదు బాధపడేవాళ్ళు కాదు వైశ్యుడేమని అంటే అయ్యో దేవాది దేవుడే అంటున్నాడని అంత ప్రేమంగా తీసుకున్న హృదయం ఉండాల అట్లాంటి సేవ కావాలని చెప్పేసి ఇంకా గొప్ప గొప్ప సేవలు అట్లాంటి అవకాశం ఉండదు పెద్ద పెద్ద సేవ అర్చక అర్చనంత చేస్తే ఏ పూజలు వస్తున్నారు దారి వదిలే దారి వదిలే అని చెప్పి మనం సైడ్కి తప్పుతాం అట్లా కాకూడదు కోశల సేవ రోజు పెరినంబితోటి గోశాలు సేవ చేయడము పెరినంబి ఈయన పిలుస్తాడు ఏదో ఒక పేర్లు పిలుస్తాడు స్వామి వస్తాను స్వామి వస్తాను స్వామి సరే నన్ను అక్కడ ఒక డ్రాప్ చేయి ఎద్దుల బండి తీసుకో సరే స్వామి ఎద్దుల బండిలో కూర్చోబెట్టడము ఆ ఎద్దులతో తాడు పట్టుకునేసి కావేరికి తీసుకొని పోవడము పెరినంబి స్నానం ఎంత అయిన తర్వాత బయలుదేరదాం నిన్న సరే సరే అడియను అడియను దాసుడు దాసుడు పొద్దాం పొద్దాం పొద్దాం చెప్పేసి రావడము ఇట్లా చాలా రోజులు గడిచిపోయింది చాలా ఆనందంగా ఉంది వరదరాజుతో మాట్లాడకిన కూడా డబ్బులు ఆనందం వస్తూ ఉంది వరదరాజు అది కూడా కోరుకున్నాడు భక్తులకు సేవ చేయాలని చెప్పేసి సరే మంచిగా సేవ చేస్తున్నాను ఇప్పుడు పిరియ నమ్మి నన్ను మంచిగా రారా పోరా అని పిలుస్తున్నాడు అప్పుడప్పుడు తిడుతున్నాడు లేట్ అయితే తిరుతున్నాడు నీవు ఎప్పుడు లేట్ చేసినావు గట్టిగా మాట్లాడుతున్నాడు మంచిగా అనిపిస్తుంది ఆయన తిరుతా ఉంటే అబ్బా చాలా బాగుందని అయితే బట్టలు లేవు సింపుల్గా ఉన్నాడు గోశాల పంచే ఒక టవల్ కట్టుకుని గోశాలు పనిచేస్తుంటారు ఆవులు కడగడం ఆ పేడ ఎత్తడము పంచ క్లీన్ చేయడం ఎవరు వరదరాజ వరదరాజస్వామితోటి రోజు మాట్లాడే అంత గొప్ప భక్తుడు కాంచీపూర్ణ మంచిగా గోశాల కడిగి అంతా పెడతా ఉన్నాడు ఒకసారి ఫుల్ వర్షం పడతా ఉంది వర్షం పడతా ఉంటే తలుపు వేసుకున్నాడు గోశాలు తలుపు వేసుకొని ఒక ఆయన ఒక చిన్న రూమ్ ఉండి తలుపు వేసుకొని మంచిగా మంచిగా ఊరితో పుంటలు వేసుకునేసి తిలకం వేసుకునేసి దోతి కుర్తలు అంతా వేసుకునేసి చెద్దరు వేసుకునేసి హరినామం జపిస్తూ ఉన్నాడు అయితే మాపు నా నా పెరియ నమ్మి అనుకున్నాడు అరే ఈయన ఈయనకి బట్టలు ఉండదు ఎక్కువ వర్షానికి బట్టలు తడిచిపోతే పాప నైట్ ఎట్లా పండుకుంటాడు తడి బట్టల ద్వారా ఎట్లా ఈయన నిద్రపోతాడని తన పాత డ్రెస్ పట్టుకొని గోశాలకు వస్తా ఉన్నాడు తలుపు కొట్టినాడు అరే ఎవరుండొచ్చు ఇంత రాత్రులను తలుపు తీసినాడు తలుపు తీసి చూస్తాడు పెరియ నంబి ఇది మన కాంచీపురంలో వరదరాజుతో మాట్లాడే కాంచీపూర్ణ తిరుకొచ్చి నంబి ఏం చేసినావు మా గోశాలలో ఒక్కసారి స్టర్న్ అయిపోయినాడు స్వామి స్వామి ఇంకా స్వామి అంత ఏం లేదు రా రా రా ఇక్కడి నుంచి రా అని చెప్పేసి గోశాల నుంచి పట్టుకొని లాక్కుండా వస్తాడు ఇంటికి తీసుకుని వస్తాడు రా పోదాం వరదరాజుకి ఇన్ని సంవత్సరం చామరం వేసినాము రా రంగనాథకు ఒక రాజుని వేయకూడదని చామరం రా ఇక్కడ అని చెప్పి చామరం వేసేసి రంగనాథ్ దగ్గర పనిపిస్తాడు ఇంకా రంగనాథ్కి చామరం వేస్తా ఉన్నాడు అప్పుడే వరదరాజు ఏదో మొబైల్లో ఫోన్ చేసి చెప్పినాడేమో కానీ వరదరాజు ఈయన రంగనాథ్ అన్నాడు చామరము నాకంత అవసరం ఉండదు ఎవరు నేను ఎవరు పంపించినారు పెరియ ఆ సరే సరే అయ్యి అయినా కానీ నాకంత అవసరం ఉండదు ఉభయ కావేరి కదా వెనకాల ఒక కావేరి ముందు కావేరి రెండు కావేరి మధ్య ఒక ద్వీపము చల్లగా ఉంటాయి నాకు లోపల నాకేమంత ఇంత గాలి యొక్క అవసరం లేదనుకుంటున్నాను నీవెందుకు తిరుమలకు పోకూడదు కొండపైన ఆడు బిజీగా ఉంటాడు ఆ బిజీలు ఏదైనా కొద్దిగా చామరం వేస్తే ఏదో ఆ వేడి కొద్దిగా చల్లారుతాడైనా ఆయన మేమంతా పండుకొని ఉండేవాళ్ళు మాకు పండుకునే వాళ్ళకి ఎటువంటి నిద్ర వస్తుంది ఆయన నిలబడి ఉంటాడు అలసిపోయి ఉంటాడు ఆడుకుదే చామర వేసుకోకూడదు అని ఎవరిని అవునులే మంచిదే ఇక్కడ ఇంకా ఇక్కడ చామర వేసి అన్ని తెలిసిపోయింది ఈయన కాంచిపూర్ణ ఇంకా లోపల రాముని అయ్యో ఆయన చూసినావా ఆయన వరదరాజుడు మాట్లాడేవాడు గొప్ప భక్తుడు అందరు చెప్పుకోవడము ఈయనకి బాగా నచ్చలే శ్రీరంగం బయటికి రానప్పుడు లోపల పోయినప్పుడు అందరూ ఏ ఆయన చూసినావా ఎంత గొప్ప భక్తుడు తెలుసా ప్రతిరోజు వరదరాజు ఎంత మాట్లాడతాడయ్యా మీకు తెలుసా అని వైష్ణులు వైష్ణులు ఒకరు ఒకరు మాట్లాడడము ఇదంతా నచ్చలే తన సొంత కీర్తిలు వినడానికి నచ్చలేక తిరుకచ్చినంబి తిరుమలకి వెళ్ళినాడు తిరుమలకి వెళ్ళేసి బాలాజీకి అక్కడ తెలిసిపోయింది అక్కడ ఓపెన్గా ఉన్నాడు మంచి భక్తులకు సేవ చేస్తూ బాలాజీకి చామరం వేస్తూ మంచిగా ఉన్నాడు ఇంకా స్వామి ఆయన కూడా మెసేజ్ పెట్టేసినాడు అది మా మా ఇంటి నుంచి వచ్చినాడు బయలుదేరి వచ్చినాడు కొద్ది కోపంలో వచ్చినాడు పంపించండి మా ఇంటికి పంపించండి మాకు కావాలి అబ్బాయి అని చెప్పేసి ఆయన కూడా మెసేజ్ అందినట్లుంది ఇంకా బాలాజీ ఒకరోజు అన్నాడు తిరిగొచ్చినంబి మేము కొండపైన కదా ఉండేది మాకు చల్లగుంటాయి ఇక్కడ ఎక్కడేమి చామరం అంత అవసరం అనిపించట్లే మాకు మంచిగానే బాలాజీ కదా మంచిగా నవ్వుతూ చెప్పినాడు మేము కొండపైన ఉండేది అయ్యా మాకెక్కడ వేడి చెప్పు ఎప్పుడు చల్లగుంటాయి కొండ అది కిందంత తిరుమ తిరుపతిలో అయితే వర్షం పడినా కానీ ఏమైనా కొద్ది వేడి ఉన్నా కానీ మా కొండ పైన నాకేం అనిపించట్లేదా ఇన్ని సంవత్సరం నుంచి ఉన్నాను నాకు చల్లగానే ఉంటుంది ఏదో షోడశోపచారాలు వాళ్ళు ఒకసారి కెమెరా పట్టుకుంటారు వేస్తారు ఆ వదిలేస్తారు అంతేగాని నాకు నీవు కాంచీపురం లాగో అబ్బో వాడు ఎంత వేడిలు ఉంటాడు తెలుసు ఆ వరదుడు అది వేరే నీవు వేరే లేదు పక్కనే పాప చెమట కారుతుంటుంది అయ్యా ఆయనకు నీవు అక్కడ పోయి చామరం వేస్తే బాగుంటుందని చెప్పి ఒక మాట అన్నాడు బా వీళ్ళందరూ పట్టుకుని పట్టుకుని మళ్ళీ అక్కడికే తోస్తున్నారా నన్ను ఆయన ఏమో భక్తులకు సేవ చేసుకుంటున్నా అని తోస్తున్నాడు వీళ్ళందరూ కలిపి మళ్ళీ అక్కడికే తోస్తున్నారు రేటు వచ్చేసినాడు మళ్ళీ వరదరాజు చూస్తున్నాడు ఒబ్బా అన్ని అన్ని భక్తులకు సేవ చేసుకొని బెండై వచ్చినాడు సరే ఇప్పుడు ఏం మాట్లాడకూడదు అని వరదరాజు చాలా నచ్చింది ఎంత భక్తులకు సేవ చేసినాడు కదా తనకు బాగా నచ్చింది మళ్ళీ ఆ సేమ్ పర్సన్ ఉన్నాడు ఎవరు మళ్ళీ ఇంక అసిస్టెంట్ వరద ఇంకా ఆ అబ్బాయి కూడా ఉన్నాడు మళ్ళీ వరదరాజు సరే సరే ఇప్పుడు భలే సూపర్గా ఉన్నావు రారా లోపల రా ఎన్నాళ్ళైంది ఎప్పోయి పోయి వాళ్ళకంత ఎందుకు చామరం చెప్పు రంగనాథ స్వామికి ఆయనకి ఏ కరువు రెండు చోటుని కావేరి ఉంది చల్లగాలి వస్తూ ఉంటుంది లోపలికి మళ్ళా ఇక్కడ ఎండిపోయిన ఊరాదు మంచి నమళ్ళు మంచి పక్షులు మంచి ద్వీపము మంచి చల్లగుంటాడు ఆ గా ఆ గోపురం కింద నుంచి గాలి ఆయనకు సరిపోతాయి ఇంక కొత్త గాలి అవసరం లేదు పోయి పోయి కొండకు పేరిపోయినావా ఆయనకు అవసరమా చెప్పు ఆయనకి ఎప్పుడు చల్లగా ఉంటాయి కొండపైన ఆయనకెందుకు చామరం పోయినావు నేను ఈ వేడిలు ఉడుకుతున్నావు నన్ను వదిలేసి అక్కడంతా తిరిగేసి వచ్చినావా అని చెప్పేసి చెప్తా అన్నాడు కానీలే మీ ఎట్టరా మాట్లాడతామని చెప్పి మళ్ళీ చామరం వేస్తూ మాట్లాడుతున్నాడు కానీ చాలా నచ్చింది తనకు నచ్చిందని చెప్పుకోవాలా ఎట్లా చెప్పుకోవాలని వరదరాజు కుదరట్లే ఇంకా నచ్చిందని చెప్తే అవునులే నీవు నచ్చిందని నచ్చింది చెప్తావు మళ్ళీ లాస్ట్కి ఎంత పెద్ద బాంబులు వేస్తావని చెప్పేసి ఈయన కూడా ఏమి ఎక్కువ పట్టించుకోలే మళ్ళీ లాస్ట్ చెప్తాడు కదా నీవు భక్తులకు సేవ చేయలేదని అయినా ఈయన తెలిసిపోయింది ఈయనకి ఎంత సేవ చేసినా ఒక లిమిటే భక్తులకు సేవ చేయడమే ధర్మంగా పెట్టుకుంటాడు ఈయన అని చెప్పేసి ఇంకా చివరికి చెప్తే గోలోక బృందానం పోయినప్పుడు వైకుంఠ పోయే సందర్భంలో అవును నీ భక్తుడికి సేవ చేశాను చెప్పు అని అడిగితే లేదు మళ్ళీ మళ్ళీ టైం కూడా లేదు పుణ్యానికి ఇప్పుడు ఒక పది సంవత్సరాల ముందే అడిగినాడు కాబట్టి బతికిపోయినాను లాస్ట్కి అడిగి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేది కదా కరెక్ట్ మంచిదైంది ఇంకా చాలా నచ్చింది ఈయనకు సేవ చేస్తున్నాడు అని చెప్పేసి ఒకరోజు ఏమైందంటే తను సేవ చేసే అసిస్టెంట్ ఉంటాడు కదా వరద ఆయన లో క్లాస్ ఎస్టీఎస్సీ అంటాం కదా అట్లా ఒక కింద జాతిలో పుట్టిన ఆయన వరదరాజు నైట్ ఏం చేశాడంటే ఈ క్షీరచర గోపినాథ్ మాధవేంద్రపురికి పాలు ఇచ్చినట్లు తాను తిన్న తర్వాత కొద్దిగా ప్రసాదం ఇస్తాడు బయలుదేరేప్పుడు తిరు మంచి ప్రేమ ఉంది దీని పట్ల తిరుకొచ్చి ఉండు ఉండు అని చెప్పేసి అమ్మవారు కూడా తిని మిగిలింది శాయనార్థి ప్రసాదం ఏమైనా ఉంటే ఇద్దరు ప్యాక్ చేసి ఇస్తారు ప్రతిరోజు ఇస్తారు పోయినప్పుడు పాప ఇంకా అంత దూరం నడవాలి కదా అని వాళ్ళు తినేసి సగం ఈయనకి వదిలేస్తారు ఈయన పట్టుకునేసి పట్టుకొని బయటకు వస్తాడు బయటకు వచ్చేసి ఈయన కొద్దిగా తింటాడు దాన్ని ఈయన తినేసి ఆ సర్వెంట్ ఉన్నాడు కదా వరద అనే పేర్లు సర్వెంట్ సేవకుడు ఆయన పిలుస్తాడు ఏ వరదరా అని చెప్పేసి ఇది సాక్షాత్ వరదరాజు పెరుందేవి తాయారు శ్రీదేవి తాయారు తినేసి నాకు ఇచ్చినారు నేను దాన్ని కొద్దిగా తీసుకున్నాను నీ పట్ల ప్రేమలు నీ కొద్దిగా ఇస్తున్నాను తీసుకోమని చెప్పేసి ప్రతిరోజు రొటీన్కి ఇది జరుగుతూ ఉంది ఇట్లా తింటా పోతా ఉన్నాడు ఒక్కరోజు ఏమైందంటే ఆయన రాలే ఆ వరదనే ఆ సేవకుడు రాలేదు ఈయన బయటకు వచ్చేసి దేవుడు ప్రసాదం వాళ్ళు దాని పెరుందేవి తాయారు మంచి ప్రేమం కలిగిన తాయారు పెరుందేవి తాయారు వరదరాజ ఇద్దరు ప్యాక్ చేసి ఇచ్చినారు కొద్ది ప్రసాదము తినేసినాడు బయట తినేసి కొద్దిగా ప్లేట్లు కొద్దిగా ఉంచేసి ఆయన వాళ్ళని అడుగుతున్నాడు ఎక్కడ మన సేవకుడు ఎక్కడ అని చెప్పేసి వరదరాజని వరదని వెయిటింగ్లో ఉన్నాడు ఎవరు తిరుకచ్చి నంబి ఎక్కడ మన వరద ఎక్కడ అని చెప్పేసి అయితే ఈయన చూస్తున్నాడు కనపడట్లేదు గట్టిగా పిలిచినాడు వరదా అని చెప్పేసి అడియేను వస్తున్నాను వస్తున్నాను దాసు దాసుడు వస్తా అని చెప్పేసి పరిగెత్తుకొని వచ్చినాడు అదే వరదుడు సేవక సేవకు ఆ సేవక రూపంలో ఉన్నాడు ఆ పని చేసే మనిషిలాగానే ఉన్నాడు ఇంకా ఈయనతోటి ఏం స్వామి అని చెప్పేసి ప్రసాదం ఇచ్చినాడు ప్రసాదం అట్లే తినేసినాడు తినేసి అట్లే ఆ ప్లేట్ నట్టే మిగిలి కొద్ది దాచిపెట్టేసి సరే స్వామి ఇంకా తినేసినావా అని అడిగినాడు అప్పుడే తిన్నాను స్వామి తిన్నాను పోదామా ఇంటికి పోదామా అని ఇంకా ఎవరు వచ్చినాయనా వచ్చినాయనని చూస్తే ఆ సేవకుడు కాదు ప్రతిరోజు వస్తాడు కదా ఆ సేవకుడు కాదు ఈయన సాక్షాత్ వరదరాజ స్వామి ఈయన ఎంగిలి ప్రసాదం తినేసి కొద్దిగా తినేసి అక్కడ దాచిపెట్టినాడు ఆ ప్లేట్ని మళ్ళీ వచ్చిన తర్వాత తిందాంలే ఫస్ట్ నేను ఇంటికి డ్రాప్ చేస్తాం మంచిగా మళ్ళీ లోపల గర్భగుడికి కూర్చొని ప్రశాంతంగా తిందాము ఎక్కడ దొరుకుతాయి ఈ మహామహా ప్రసాదం అని చెప్పేసి ఆలోచించేసి ఈయన నైట్ జోక్గా మాట్లాడుకొని పోతున్నాడు ఈయన కూడా తిరిగి వచ్చిన మీకు డౌట్ ఏ వరద ఎప్పుడు నాతోటి ఇంత ఒక చనువుగా మాట్లాడినా ఈరోజు ఏమే ఏమి ఈరోజు బాగా ఆనందంగా ఉన్నట్లున్నావు అవును స్వామి ఒక్కొక్కసారి మాకు కూడా జీవితంలో ఆనందం వస్తాయి కొన్ని జరగలేదంత జరుగుతాయి మాకు కూడా మంచిగా అనిపిస్తాయి అని చెప్పేసి మంచిగా మాట్లాడుకొని వస్తా ఉన్నాడు ఇంటికాడ డ్రాప్ చేసినాడు ఇంటికాడ డ్రాప్ చేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఆ ప్లేట్ ఉంది కదా ఇచ్చిన ప్లేట్ ఆ ప్రసాదం అడ్డు అదేదో ప్లేటు ఆ భక్తుడు తినే ప్లేట్ వరదరాజు వరదరాజు ప్రసాదము ఇస్తాడు కాంచిపుణ్ణ తినేసి దాంట్లో సగము ఆయనకు ఒక ప్లేట్ ఉంటుంది సపరేట్గా ఆ ప్లేట్లో వేసేస్తాడు మిగిలిందే ఇంకా ఆయన తినేస్తాడు ఆ భక్తుడు తినే ప్లేట్ తిరుకచ్చి నమ్మికతో సేవకుడు తినే ప్లేట్ను పట్టుకొని పోయి గర్భగుడిలో కూర్చొనేసి భార్యలకు ఇద్దరికి కొద్ది కొద్దిగా ఇచ్చేసి వాళ్ళు మళ్ళీ అడిగినా కానీ లేదు లేదు ఇది నాకు ఒకడికే నాకు ఇచ్చినాడని మీ ఎంత పేరు చెప్పలేదు నాకు ఇచ్చినాడని చెప్పేసి మొత్తం తినేసి రాత్రి అయింది చెప్పేసి ప్లేట్ని మళ్ళీ బయట పెట్టకుండా అట్టే గర్భగుడిలో ఒక సైడ్లో పెట్టేసి పనుకునేసినాడు పొద్దున పూజారులు వచ్చినారు పూజారులు వచ్చేసి తలుపు తీస్తున్నారు తలుపు తీస్తే వరదరాజు కాలు కడ ఒక సైడ్లో ప్లేట్ ఉంది ప్లేట్ చూస్తున్నారు ఇది ప్లేట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది ఇది ఎవరిది ప్లేట్ అప్ప చూడగానే తెలిసిపోయింది బ్రాహ్మణులు వాళ్ళది ప్లేట్ అయితే ఏదో వెండి ప్లేటో కంచో పిత్తల్లో ఏదో ఉండాలా ఇది మామూలు ప్లేట్ ఇది ఇది ఎవరిది ప్లేట్ ఉండొచ్చు ఈ ప్లేట్ లోపలికి ఎట్లొచ్చింది గర్భగుడికి ఎట్లా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారు అదే సమయంలో ఈయన వచ్చినాడు తిరుకచ్చినం వచ్చినాడు చామరం వేయడానికి వస్తే ఈ ప్లేట్ లోపల ఉంది పూజారి అడిగినాడు ఈ ప్లేట్ ఎవరిదని నీకు ఐడియా ఉందా అని చూసినాడు చూస్తే ఆయన అన్నట్టు ఇది నా సేవకుడిది ప్లేట్ అని నన్ను రాత్రి ప్రతిరోజు నన్ను ఇంటికి డ్రాప్ చేస్తాడు కదా ఆ అబ్బాయిది ప్లేట్ ఇదని అబ్బాయిది ప్లేట్ గర్భగుడికి ఎట్లా వచ్చింది మళ్ళీ ఆ విషయం తెలియదండి సరే ఆయన వస్తే అడుగుదామని ఆ రోజు నైట్ వచ్చినాడు అబ్బాయి ఆ వరద అనే పేరు అబ్బాయి వచ్చినాడు ఆయన అడిగినాడు వరద ఆ ప్లేట్ నీకు నీవు నిన్న రాత్రి తినేసి ప్లేట్ ఎక్కడ పెట్టినావంటే ఆయన అన్నాడు స్వామి నేను క్షమించాలా నిన్న రాత్రి నేను రాలేదని నీవు రాలేదా మళ్ళీ నేను ప్రసాదం ఇచ్చింది ఎక్కడ స్వామి నిన్న ఎక్కడ నేను తీసుకుని నేను రాలేదు స్వామి లే నీ ప్లేట్ పట్టుకుని వచ్చింది నాతోటి ఇంటికడ మంచిగా మాట్లాడుకొని నవ్వుకొని వచ్చింది మా జీవితంలో కూడా కొన్ని మంచి రోజు వస్తాయి స్వామి ఏం చెప్పేది నువ్వు నవ్వుతా వచ్చినావు కదా నీవు కాదైతే లేదు స్వామి నేను రాలేదు స్వామి అడిగిన రాలేదే ఆ ప్రోగ్రాంకు నిన్న నేను మీతోటి కలవలేదే అన్నాడు అయితే వరదరాజుని చూసినాడు వరదరాజు నవ్వుతా ఇట్లా చెప్పినాడు ఆ సూపర్ సూపర్ అని చెప్పేసి ప్రసాదం చాలా బాగుండింది నీ మా ప్రసాదం చాలా బాగుంది నచ్చలే చీ కొద్దిగా సిగ్గుండలా దేవుడు అని చెప్పేసి ఏం లేని మాకింత కొవ్వు ఉంటాయి ఇన్ని పెట్టుకునేసి పద్నాలుగు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకు సిగ్గులేదు పోయి పోయి భారత ప్లేట్ పట్టుకునేసి మంచి స్టైల్గా దాసుడు వస్తా ఉన్నాడు వస్తున్నాడని పరిగెత్తుకుని వచ్చేసి నేను తిన్న ఎంగిలి ప్రసాదం తినేసి దేవుడు నీవు దేవుడు కొండి ఇట్లాంటి ఒక క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నావా భక్తులతోటి సిగ్గులేదు నీకు ఇట్టంతా బిహేవ్ చేస్తున్నావా అంత మాత్రం కొద్దిగా మాత్రం అహంకారం నీకు ఉండకూడదేమే నీవు దేవుడని కొద్దిగానే ఉండాలి కదా గర్వము ఇట్టన తన భక్తులతోటి ఈ విధంగా ప్రవర్తించేది చీ నాకు నీవు నచ్చట్లు నేను వెళ్తున్నాను ఇక్కడ అని చెప్పేసి బయలుదేరి వస్తూ ఉంటే వరదరాజు గట్టి పట్టుకున్నాడు అన్ని ఏ లేలా తిరగచ్చినవి నీవు పోకూడదు మమ్మల్ని వదిలేసి పోకూడదు ఎట్లా పోతావయ్యా పెరుందేవి తయారు కూడా తినింది పోయి ఆమెను అడుగు పో తిట్టు ఆమె కూడా నన్ను ముగ్గురికి ఎందుకు తిడుతున్నావు ఆమె కూడా అడిగి అడిగి తీసుకునింది ఎక్కడ శ్రీదేవి ఎక్కడ ఎక్కడ శ్రీదేవి నిన్న నిన్న అడిగినప్పుడు మీరు మందు పంచుకోలేదా ప్రసాదం అందరు తినలేదా మీరు తిరుకొచ్చి ప్రసాదమ్మా తిరుకొచ్చి మీ ప్రసాదమ్మా కొద్దిగా మా కొద్దిగా అని తినలేదా ఇప్పుడు చెప్పండి వెళ్ళిపోతున్నాడంట నన్ను వదిలేసిపోతున్నాను ఇప్పుడు చెప్పండి అని చెప్తే వాళ్ళంతా నన్ను తిరుకొచ్చి ఎంత ప్రేమిస్తున్నావు నిన్ను వదిలేసిపోతా మీరు ప్రేమించేది కరెక్ట్ ఈ విధంగానే ప్రేమించేది ఇది ఒక ప్రేమ పద్ధతి ఇది ఇది ఇటువంటి ప్రేమను దాసుల పట్ల చూపించేది నాకొద్దు అని చెప్పేసి పోతావంటే భగవంతుడు గట్టి పట్టుకునేస్తాడు పట్టుకొని చెప్తున్నాడు ఏమయ్యా ఎన్నాళ్ళు మేము మిమ్మల్ని క్షమిస్తున్నాము మీరు ఎన్ని జన్మ జన్మలు చేసిన అపరాధాలు మేము క్షమిస్తున్నాము ఏదో తెలియక స్వామి ఏదో చేసినాడు పెరుంది తయారు పేరు దానికి ఏదో పాప తెలియక ఆయన ఏదో ఏదో పని చేసినాడు స్వామి ఏదో నీ ప్లేట్ అర్జెంటుగా నీ ప్లేట్ తీసుకున్నాడు తిన్నాడు దానికి ఇన్ని ఇంత ఇంత బాధపడేది ఇంత ఏడ్చేది వద్దని చెప్పి వదిలేసిపోయేది ఇది ఏం ధర్మం చెప్పు మేము ఎన్నిసారి మిమ్మల్ని క్షమించలే మీరు ఒకసారి మమ్మల్ని క్షమించలేవా అని అడిగితే ఇంక పాప ఏం చేయాలి అర్థగా భగవంతుడు అక్కడే ఆయన ప్రేమానికి పడిపోయి అక్కడే దండవాద ప్రణామం అర్పిస్తున్నాడు తిరుకచ్చినంబి అట్లా ఇన్నిసారి మాట్లాడినాడు ఈ దేవుడు ఆయనతోటి ఈ పెంపుల చెప్తుంది నేను ఎందుకు ఇక్కడ ఉండాలండి ఆ వరదరాజు ఆ తిరుక్కచి నమ్మితోటి రాత్రి పగలు రాత్రి పగలు ఎన్ని లీలలు చెప్పుకొనేసి ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉండండి ఈ స్వామి ప్రతిరోజు నా ముందే పెనుకొని ఉంటాడు ఒక్కసారి నువ్వు వచ్చినప్పుడు ఏమే బాగున్నావా అని ఒక వర్డ్ అని అడిగినాడైనా లే నేనని ఆయన అడిగినానా ఒక్కసారి మీ ఇద్దరు మాట్లాడుకున్నాం అడగండి అని మీరు వెళ్తున్నారు కదా దర్శనానికి లోపల వెళ్తున్నారు కదా తిరుకచ్చి నంబి వరదరాజ స్వామితో మాట్లాడినట్లు నేను ఆయనతోటి మాట్లాడలేదే వైతమనేది పెరుమాళ్ళతోటి నేను మాట్లాడలేదే నేను ఎందుకు ఇక్కడ ఉండాలా మీరే చెప్పండి నాసారి ఒక నాతోటి ఒక్కసారి కూడా స్వామి నాతోటి మాట్లాడలేదు నేను ఒక్కసారి కూడా ఆ స్వామితో మాట్లాడలేదు లేకుండా పారా కోళురమ్మలు కోళ్ళురమ్మను ఈమె భార్య మధురవల్లి తయారు వాళ్ళిద్దరైనా మాట్లాడాల వాళ్ళు కూడా మాట్లాడలేదు నాతోటి సోరీ వాళ్ళన మాట్లాడాలా వాళ్ళు మాట్లాడలేదు స్వామి మాట్లాడలేదు నేను ఎందుకు ఉండాలా ఇక్కడ నేను దేనికోసం ఉండాలి చెప్పండి ఒక్కరోజు కూడా దేవుడు నాతో నవ్వులేదు మాట్లాడలేదంటే నేను ఎందుకు ఉండాలి స్వామి నేను ఈ ఈ కుందేలు మలము ఎక్కడున్నా ఒకటే ఉన్న ఒకటే దానివల్ల పెద్ద లాభం లేదండి అది ఎక్కడున్నా దీని ఏ చెట్టుకు ప్రయోజనం రాదు నాలాంటి వాళ్ళు ఇక్కడ ఉండేది వేస్ట్ పోవడమే మేలు అని చెప్పేసి అందుకోసం వెళ్తున్నామంటే రామాంజుల రొబ్బో ఎందుకు తిరిగి వచ్చిన మీకు ఆల్రెడీ రామాంజు వచ్చాడు చాలా క్లోజ్ ఫ్రెండ్ చాలా ఆయన పట్ల ఎంత గౌరవం అంటే గురుకున్నంత గౌరవం పెట్టుకుంటాడు రామాంజులవారు అంత గొప్పవాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచంలో సాక్షాత్ ఆదిశేషుడు ఆయన తిరుకొచ్చిన మేము చూస్తే దండోత్ ప్రాణం చేస్తాడు ఆయన అంటే ప్రాణము సార్లు మూడు సార్లు ఆయన ఇంటికి పిలిపించి ఆయన మహాప్రసాద్ తినాలని ట్రై చేసినాడు కానీ భార్య వల్ల కుదరలేదు ఈయన తినేసిపోయిన వెంటనే భార్య మొత్తం కడిగేసి పడేసింది ఈయన పిలిపించిందే ఈయన మహాప్రసాద్ తినాలని రామంజుల వారు మంచి ఇంటి అరేంజ్ చేసినాడు ఫుడ్ అరేంజ్ చేసి ఈయన కడి ప్లేట్ కడిగి పోయినప్పుడు తినాలని అందుకోసం అంత ప్లాన్ చేసినారు అంత ప్లాన్ చేసినప్పుడు కూడా ఆయనకు మహాప్రసాద్ తినడానికి దొరకలేదు అంత ఆశతోటి ఉన్నాడు ఆయన అంత గురువుగా అంత రెస్పెక్ట్ఫుల్గా చూసుకున్నాడు కానీ అవకాశం దొరకలే అట్లా అంత గొప్ప భక్తుడు నంబి సో ఈమె చెప్తుంది ఆ విషయము అవన్ ఒరేక పెట్రేనో తిరుకచ్చి ఆరిపోలే నేను ఎందుకు ఉండాలి స్వామి నేను ఆయనతోటి సంభాషణ జరగలేదు కదా నాకు వైతమానిది స్వామికి సంభాషణ జరగలేదు కదా నేను ఇక్కడ ఉండను స్వామి నేను బయలుదేరుతానని చెప్పేసి ఈ మాట చెప్పుకొని బయలుదేరుతానంటే రామాంజులరావు మళ్ళీ ఆపేస్తున్నారు ఇంకా ఏం చెప్తుందని చెప్పేసి रेपद जगद्गु शील प्रभुपाद की जय शील गुरुदेव की जय निताय गौर प्रेम नंदे हरी हरी बोल